श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्तिशान्तिश्शान्तिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीभूयुतश्रीहरिचिह्निताभ्याम् अगस्त्यरेखादिभिरञ्चिताभ्याम् निगूढबीजाक्षरमुद्रिताभ्यां नमो नमः सद्गुरुपादुकाभ्याम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः देहे जीवत्वमापन्नं चैतन्यं निष्कळं परं त्वं पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः अखण्डं परमार्थं सदैक्यं च त्वं येन तस्मै श्रीगुरवे नमः यतः सर्वाणि भूतानि प्रतिभान्ति स्थितानि च यत्रैवोपशमं यान्ति तस्मै सत्यात्मने नमः ज्ञाताज्ञानं तथा ज्ञेयं द्रष्टा दर्शनदृश्यभूः कर्ता क्रिया यस्मात् तस्मै ज्ञप्त्यात्मने नमः स्फुरन्ति यस्मादानन्दस्याम्बरे वनौ सर्वेषां जीवनं तस्मै ब्रह्मानन्दात्मने नमः ब्रह्मानन्दात्मने नमः ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि श्रीवसिष्ठं नमामि रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ ಯೋಗವಾಸಿಷ್ಠದ ಹದಿನೆಂಟನೇ ಸರ್ಗದಲ್ಲಿ ಕಾಯ ಜುಗುಪ್ಸ ಅನ್ನುವಂಥ ಘಟ್ಟವನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅಲ್ಲಿ ಶರೀರವನ್ನು ನಾವು ಹೇಗೆ ನೋಡಬೇಕಾಗಿತ್ತು ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ ಹೇಗೆ ಬಳಸಬೇಕಾಗಿತ್ತು ಹೇಗೆ ಬಳಸ್ತಾ ಇದ್ದೀವಿ ಅನ್ನೋದು ನಮಗೆ ತಿಳಿಯೋಕ್ಕೋಸ್ಕರ ಶ್ರೀರಾಮನ ಈ ಶರೀರದಲ್ಲಿರುವಂಥ ದೋಷಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಹೇಳ್ತಾ ನೆನ್ನೆ ಹೇಳಿದ್ದಾನೆ ಈ ಶರೀರದಲ್ಲಿ ಒಂದು ಕ್ಷಣ ಆನಂದ ಬರ್ತಾ ಇದೆ ಒಂದು ಕ್ಷಣದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಇನ್ನೊಂದು ಕ್ಷಣ ದುಃಖ ಬರ್ತಿದೆ ಅದೇ ಕ್ಷಣದಲ್ಲಿ ಆ ದುಃಖವೂ ಕೂಡ ಮಾಯವಾಗ್ತಾ ಇದೆ ಅಂತ ನಿನ್ನೆ ಹೇಳ್ತಾ ಆ ಶರೀರವನ್ನು ವೃಕ್ಷದ ಜೊತೆಯಲ್ಲಿ ಹೋಲಿಸ್ತಾ ಅದ್ಭುತವಾದಂಥ ವಿಷಯಗಳನ್ನು ನಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಆಗಮಾಪಾಯಿನ ನಿತ್ಯಂ ದಂತ ಕೇಸರ ಶಾಲಿನ ಈ ಶರೀರ ಅನ್ನೋದು ಒಂದು ಮಹಾವೃಕ್ಷ ಆಗಮಾಪಾಯಿನ ಬಂದು ಹೋಗ್ತಿರುವಂಥ ಈ ಕೇಶಗಳು ಜುಟ್ಟು ನಖ ಉಗುರು ಇವುಗಳೇ ಇದಕ್ಕೆ ಕೇಸರ ಶಾಲಿನ ವಿಕಾಸಿತ ಸ್ಮಿತ ಪುಷ್ ವಿಕಾಸ ಸ್ಮಿತ ಪುಷ್ಪೇಣ ಪ್ರತಿಕ್ಷಣಮಲಂಕೃತ ಆಗಾಗ ಈ ಶರೀರದಲ್ಲಿ ನಗು ಬರ್ತಿದೆಯಲ್ಲ ಆ ನಗುವೇ ಈ ಶರೀರದಲ್ಲಿ ವೃಕ್ಷದಲ್ಲಿ ಬಿಟ್ಟಿರುವಂತಹ ಹೂವು ಭುಜಶಾಖೋ ಘನಸ್ಕಂಧ ಭುಜಶಾಖ ಈ ಕೈಕಾಲುಗಳೇ ಇದಕ್ಕೆ ಶಾಖೆಗಳು ಘನಸ್ಕಂಧ ಇಲ್ಲಿ ನಿಂತಿರುವಂಥ ಮುಂಡ ಇದೇ ಸ್ಕಂಧ ಆ ವೃಕ್ಷಕ್ಕೆ ದ್ವಿಜಸ್ತಂಭ ಶುಭ ಸ್ಥಿತಿ ಈ ಹಲ್ಲುಗಳು ಬರ್ತಾ ಇವೆಲ್ಲ ಈ ಹಲ್ಲುಗಳೇ ಅದರಲ್ಲಿ ದ್ವಿಜಸ್ತಂಭ ಶುಭ ಸ್ಥಿತಿ ಬಂದು ಸೇರಿಕೊಳ್ತಿರೋವಂಥ ಪಕ್ಷಿಗಳ ಥರ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಾನೆ ಲೋಚನಾಲಿ ಬಿಲಾಕ್ರಾಂತಹ ಇದ್ರ ಮೇಲೆ ಬಂದು ದುಂಬಿಗಳು ಕೂರ್ತಾ ಇವೆ ಈ ಕಣ್ಣು ಅನ್ನೋವಂಥ ಅಲಿ ಬಿಲಾಕ್ರಾಂತ ಅಲ್ಲಿ ಬಂದು ದುಂಬಿಗಳು ಕೂರ್ತಾ ಇವೆ ಶಿರಃ ಪೀಠ ಬೃಹತ್ ಫಲ ಈ ಶಿರಸ್ಸು ತಲೆನೇ ಈ ವೃಕ್ಷಕ್ಕಿರುವಂಥ ದೊಡ್ಡ ಫಲ ದೊಡ್ಡ ಹಣ್ಣು ಶ್ರವದಂತ ರಸಗ್ರಸ್ತ ಶ್ರವದಂತ ರಸಗ್ರಸ್ತ ಶ್ರವ ಅಂದರೆ ಕಿವಿ ಆ ಕಿವಿಯಲ್ಲಿ ಮರಕುಟುಕ ಹಕ್ಕಿ ಅಂತ ಕರೀತಾರೆ ಈ ಮರಕುಟುಕ ಹಕ್ಕಿ ಬಂದು ಅಲ್ಲಿ ಕುಟ್ತಾ ಇದೆ ಅಲ್ಲಿಂದ ನಾವು ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತ ಶ್ರವ ದಂತರಸಗ್ರಸ್ತ ಹಸ್ತಪಾದ ಸುಪಲ್ಲವ ಹಸ್ತಪಾದ ಕೈಕಾಲುಗಳು ಇದಕ್ಕೆ ಚಿಗುರು ಎಲೆಗಳು ಗುಲ್ಮವಾನ್ ಕಾರ್ಯಸಂಘಾತ ಗುಲ್ಮವಾನ್ ಮರದಲ್ಲಿ ನಾವು ಅಲ್ಲಲ್ಲಿ ಸಂಧಿಗಳನ್ನು ನೋಡ್ತೀವಿ ಹಾಗೆ ಈ ಶರೀರದಲ್ಲಿ ಆಗಾಗ ರೋಗಗಳು ಬರ್ತಾ ಇರುತ್ತವೆ ಹೋಗ್ತಾ ಇರುತ್ತವೆ ಕಾರ್ಯ ಸಂಘಾತ ಒಂದೇ ಪದಕ್ಕೆ ಎರಡು ಅರ್ಥಗಳು ಬರೋ ಥರ ಪ್ರಯೋಗ ಮಾಡ್ತಾ ಈ ಶರೀರ ಅನ್ನೋ ವೃಕ್ಷವನ್ನು ವರ್ಣನೆ ಮಾಡಿ ಹೇಳ್ತಾರೆ ಕಾರ್ಯ ಸಂಘಾತ ನಾನಾ ಥರದ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪಾರಗಳು ಮಾಡ್ತಾ ಇದೆ ಈ ಶರೀರ ಹಾಗೆ ವೃಕ್ಷದಿಂದ ನಾವು ಬೇಕಾದಷ್ಟು ವ್ಯಾಪಾರಗಳನ್ನು ಮಾಡ್ತೀವೋ ಹಾಗೆ ಈ ಶರೀರ ಕೂಡ ನಾನಾ ಥರದ ವ್ಯಾಪಾರಗಳಿಂದ ಕೂಡಿದೆ ವಿಹಂಗಮ ಕೃತಾಸ್ಪದ ವಿಹಂಗಮ ಅಂದರೆ ಪಕ್ಷಿ ಪಕ್ಷಿ ಬಂದು ಇಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಿದೆ ಯಾವ ಥರದ ಪಕ್ಷಿ ಜೀವ ಈಶ್ವರ ಅನ್ನೋವಂಥ ಎರಡು ಪಕ್ಷಿಗಳು ಬಂದು ಈ ಶರೀರದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಿವೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ವಿಹಂಗಮ ಕೃತಾಸ್ಪದ ಸಚ್ಛಾಯ ಮರ ಅಂದರೆ ನೆರಳು ಬೇಕಲ್ಲ ಇದಕ್ಕೆ ಒಳ್ಳೆ ನೆರಳಿದೆ ಈ ವೃಕ್ಷ ನಡೆಯುವಾಗ ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ನೆರಳು ಬರ್ತಾ ಇರುತ್ತೆ ಯಾವತ್ತು ನಮಗೆ ನೆರಳು ಕಾಣಲಿಲ್ವೋ ಆವತ್ತು ನಮಗೆ ಆಯಸ್ಸಾಯಿತು ಅಂತ ಹೇಳ್ತ ಶಾಸ್ತ್ರ ಸಚ್ಛಾಯ ಮರಕ್ಕೆ ನೆರಳಿರೋ ಹಾಗೆ ಈ ಶರೀರ ಅನ್ನೋ ವೃಕ್ಷಕ್ಕೂ ಕೂಡ ನೆರಳಿದೆ ದೇ ದೇಹ ವೃಕ್ಷ ಇದು ದೇಹ ಶರೀರ ಅನ್ನೋವಂಥ ವೃಕ್ಷ ಇದು ಇನ್ನೇನು ಬೇಕು ಶರೀರದಲ್ಲಿ ಏನೇನೆಲ್ಲ ಇತ್ತೋ ಅದನ್ನೆಲ್ಲ ವರ್ಣನೆ ಮಾಡೋದು ಇನ್ನು ಜೀವಪಾಂಥ ಗಣಾಸ್ಪದ ಜೀವ ಇಲ್ಲಿ ಸೇರಿಕೊಂಡಿದ್ದಾನಲ್ಲ ಪಾಂಥ ಅಂತಂದರೆ ಯಾತ್ರಿಕ ಆ ಪಾಂಥನಿಗೆ ಆ ಯಾತ್ರಿಕನಿಗೆ ಇದು ಆಶ್ರಯವಾಗಿದೆ ಜೀವಪಾಂಥ ಗಣಾಸ್ಪದ ಯಾರ್ಯಾರು ಯಾವ್ಯಾವ ಶರೀರದಲ್ಲಿ ಜೀವಗಳು ಸೇರಿಕೊಂಡಿವೆಯೋ ಆ ಯಾತ್ರಿಕರಿಗೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಇದು ಆಶ್ರಯವಾಗಿದೆ ಕಸ್ಯಾತ್ಮೀಯ ಕಸ್ಯ ಇದು ಆ ಜೀವನ ಬಂದು ಒಳಗೆ ಸೇರಿಕೊಂಡಿದ್ದಾನೆ ಅಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೆ ಇದು ಆತ್ಮೀಯ ಅಲ್ಲ ಯಾರಿಗೂ ಆತ್ಮೀಯ ಅಲ್ಲ ಯಾರಿಗೂ ಶತ್ರು ಅಲ್ಲ ಕಸ್ಯಾತ್ಮೀಯ ಕಸ್ಯ ಯಾರನ್ನು ಆತ್ಮೀಯ ಅನ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ ಯಾರನ್ನೂ ಪರಣು ಅಂದ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ ಆ ಥರದ ವಿಚಿತ್ರವಾದ ಲಕ್ಷಣ ವಿಚಿತ್ರವಾದ ಗುಣ ಈ ಶರೀರದಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ಆಸ್ಥಾನಾಸ್ಥೆ ಕಿಲಾತ್ರಕೆ ಇದಕ್ಕೆ ಯಾರ ವಿಷಯದಲ್ಲೂ ಶ್ರದ್ಧೆ ಇಲ್ಲ ಯಾರ ವಿಷಯದಲ್ಲೂ ಅಶ್ರದ್ಧೆ ಇಲ್ಲ ಯಾರನ್ನೂ ಶ್ರದ್ಧೆ ಮಾಡೋದಿಲ್ಲ ಯಾರನ್ನೂ ಅಶ್ರದ್ಧೆ ಮಾಡೋದಿಲ್ಲ ವಿಚಿತ್ರವಾದ ಗುಣ ಇದು ಹೀಗಿದ್ದರೆ ಹಾಗೆ ಆ ಥರದ ಈ ಶರೀರದಲ್ಲಿ ನನಗೆ ಶ್ರದ್ಧೆ ಏನು ಅಶ್ರದ್ಧೆ ಏನು ಶರೀರದಲ್ಲಿ ಸುಮ್ಮನೆ ಶರೀರ ಇದೆ ನಾವಿದ್ದೀವಿ ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿರಬೇಕೆ ಹೊರತು ಇದರಲ್ಲಿ ಶ್ರದ್ಧೆಯೂ ಇಲ್ಲ ಅಶ್ರದ್ಧೆಯೂ ಇಲ್ಲ ಅಶ್ರದ್ಧೆ ಅಂದರೆ ಹಿಂಸೆ ಮಾಡೋದು ಹಿಂಸೆ ಮಾಡೋದು ಬೇಕಿಲ್ಲ ಶ್ರದ್ಧೆ ಅಂದರೆ ಪೂಜೆ ಮಾಡೋದು ಬೇಕಿಲ್ಲ ಶರೀರ ಇದೆ ಸಾಧನಕ್ಕೆ ಉಪಾಯವಾದಂಥದ್ದು ಆ ಸಾಧನೆಯನ್ನು ಈ ಶರೀರದಲ್ಲಿ ಮಾಡೋಣ ಅನ್ನೋ ಹಾಗೆ ಶ್ರೀರಾಮನು ವೃಕ್ಷ ವರ್ಣನೆ ಮಾಡ್ತಾನೆ ದೇಹ ವೃಕ್ಷ ವರ್ಣನ ಅದ್ಭುತವಾದಂಥ ವರ್ಣನೆ ಇನ್ನು ಮುಂದೆ ತಾತ ಸಂತರಣಾರ್ಥೇನ ಗೃಹೀತಾಯಾಂ ಪುನಃ ಪುನಃ ನಾವಿ ದೇಹಲತಾಯಾಂಚ ಕಸ್ಯ ಸ್ಯಾದಾತ್ಮಭಾವನ ಇಲ್ಲಿ ಈ ಶರೀರವನ್ನು ಯಾಕೆ ನಾವು ತಗೊಂಡಿದ್ವಿ ಏನು ಕಾರಣ ಭಗವಂತ ಶರೀರ ಯಾತಕ್ಕೋಸ್ಕರ ಕೊಟ್ಟ ಈ ಶರೀರ ನಾವು ತಗೊಂಡ್ಮೇಲೆ ಸುಖ ದುಃಖ ಸಂತೋಷ ದುಃಖ ಎರಡೂ ನೋಡ್ತಾ ಇದ್ವಿ ಈ ಥರದ ಶರೀರವನ್ನು ಯಾಕೆ ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಅನ್ನೋದಕ್ಕೆ ಶ್ರೀರಾಮನ ಸಮಾಧಾನ ಹೇಳ್ತಾನೆ ಸಂತರಣಾರ್ಥೇನ ದಾಟಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಏನನ್ನು ದಾಟಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಈ ಸಂಸಾರ ಸಾಗರವನ್ನು ದಾಟಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಅಥವಾ ಆಯುಸ್ಸನ್ನು ನದಿಯನ್ನು ದಾಟಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಆಯಸ್ಸು ನಿನಗಿದೆ ಪ್ರಾರಬ್ಧ ಇದನ್ನು ದಾಟಬೇಕು ನೀನು ಇದನ್ನು ದಾಟುವಾಗ ಆತ್ಮಜ್ಞಾನವನ್ನು ಪಡೆದು ದಾಟಬೇಕು ಆಗ ನೀನು ಹಡಗನ್ನು ಬಿಟ್ಟಿದ್ದರೂ ಪರವಾಗಿಲ್ಲ ಸಂತರಣಾರ್ಥೇನ ದಾಟಕ್ಕೋಸ್ಕರ ಕೊಟ್ಟಿರೋ ಈ ಶರೀರವನ್ನು ನಾವು ದಾಟ್ತಾ ಇಲ್ಲ ಮತ್ತು ಸಿಕ್ಕಾಕೊಳ್ಳೋಕ್ಕೆ ಉಪಯೋಗಿಸ್ತಾ ಇದ್ದೀವಿ ಹಾಗಾಗಬಾರ್ದು ಸಂತರಣಾರ್ಥೇನ ಗೃಹೀತಾಯಾಮ್ ಪುನಃ ಪುನಃ ಭಗವಂತನಿಗೆ ಎಷ್ಟು ಅನುಗ್ರಹ ನಮ್ಮ ಮೇಲೆ ಪುನಃ ಪುನಃ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ ಮತ್ತೆ ಮತ್ತೆ ಶರೀರವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ ಮತ್ತೆ ಮತ್ತೆ ಶರೀರ ಕೊಡ್ತಿದ್ದಾನಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ ಬಿಡು ಅಂತ ಅಂದ್ಕೊಳ್ಬಾರ್ದು ನಾವು ಈ ಶರೀರದ ಮೇಲೆ ಯಾಕೆ ಇಷ್ಟೊಂದು ಹೇಳ್ತಿದ್ದಾನೆ ದೋಷಾರೋಪ ಆರೋಪ ಅಲ್ಲ ದೋಷವೇ ಇರೋ ಮಾತನ್ನು ಸತ್ಯವನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಯಾಕಿಷ್ಟು ದೋಷಗಳನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತಂದರೆ ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ಒಂದು ವಾಸನೆ ಹಿಡ್ಕೊಳ್ಳುತ್ತೆ ಏನು ವಾಸನೆ ಈ ಶರೀರ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಒಳ್ಳೆಯ ಶರೀರ ಅನ್ನೋ ವಾಸನೆ ಹಿಡ್ಕೊಳ್ಳುತ್ತೆ ಹಿಡ್ಕೊಳ್ಳೋದ್ರಿಂದ ಏನಾಗುತ್ತೆ ಅಂದರೆ ನಾವು ಶರೀರ ಬಿಟ್ಟ ಮೇಲೆ ಮತ್ತಿನ್ನೊಂದು ಶರೀರವನ್ನು ತೊಗೊಳ್ಬೇಕಾಗುತ್ತೆ ಯಾಕೆಂದರೆ ಆ ವಾಸನೆ ನಮ್ಮಲ್ಲಿ ಬಲವಾಗಿದೆ ತುಂಬ ಒಳ್ಳೆಯ ಶರೀರ ಇದು ಅನ್ನೋ ವಾಸನೆ ಇದೆಯಲ್ಲ ಅದಕ್ಕೋಸ್ಕರ ಅದಕ್ಕೆ ಶ್ರೀರಾಮಂತಾನೆ ಯಾಕೆ ಈ ತಾಪತ್ರ ಇದೆ ಶರೀರ ಇನ್ನೊಂದು ಜ್ಯೋತಿಷ್ ಶರೀರ ಇದೆ ಇನ್ನೊಂದು ಬೆಳಕು ಪ್ರಕಾಶವೇ ಶರೀರವಾಗಿರುವಂಥ ಶರೀರ ಇದೆ ಅದನ್ನು ತೊಗೊಳಕ್ಕೆ ಯಾಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಲ್ಲ ಅದನ್ನು ತಗೊಂಡ್ರೆ ಸೂರ್ಯನ ಕಿರಣದ ರೂಪದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಸೂರ್ಯನಲ್ಲಿ ಸೇರಿಕೊಂಡು ಪರಮಾತ್ಮನ ಐಕ್ಯ ಆಗೋದು ಸುಲಭ ಈ ಪಾಂಚಭೌತಿಕವಾದ ಶರೀರವನ್ನು ತೊಗೊಂಡ್ರೆ ನಾವು ಪಾಂಚಭೌತಿಕ ಶರೀರ ಅಂತೀವಿ ಅಂದರೆ ತರ್ಕಶಾಸ್ತ್ರದ ಪಾರ್ಥಿವ ಶರೀರ ಅಂತಾರೆ ಕೇವಲ ಪಾರ್ಥಿವ ಶರೀರ ಅಂದರೆ ಪೃಥ್ವಿ ಗುಣ ಹೆಚ್ಚಾಗಿರುವಂಥ ಶರೀರ ಇದು ಒಂದೇ ಒಂದು ಭೂತ ಹೆಚ್ಚಾಗಿರುವಂಥ ಈ ಥರದ ಶರೀರವನ್ನು ತೊಗೊಂಡು ಯಾಕೆ ಕಷ್ಟಪಡ್ತೀರಿ ಜ್ಯೋತಿಷ್ ಶರೀರವನ್ನು ತಗೊಳ್ಳಿ ಪ್ರಕಾಶವೇ ಶರೀರ ಅಲ್ಲಿ ಅನ್ನೋದಕ್ಕೋಸ್ಕರ ಶ್ರೀರಾಮ ಹೇಳ್ತಾನೆ ಸಂತರಣಾರ್ಥೇನ ಅಂದರೆ ಇದನ್ನು ದಾಟಿ ನಾವು ದಾಟೋದು ಅಂದರೆ ಸಾಧಾರಣ ಹೀಗೆ ನೋಡ್ತೀವಿ ಈ ತೀರದಿಂದ ಆ ತೀರಕ್ಕೆ ದಾಟೋದು ಇಲ್ಲಿ ಈ ತೀರದಿಂದ ಮೇಲಕ್ಕೆ ದಾಟೋದು ವಿಚಿತ್ರ ಮೇಲಕ್ಕೆ ದಾಟೋದು ನಮಗೆ ಅಭ್ಯಾಸ ಅದು ಅನುಭವದಲ್ಲಿ ಇರಲ್ಲ ನಮಗೆ ಇದು ಏಣಿಯಲ್ಲಿ ದಾಟದ ಹಾಗೆ ಏಣಿ ಹಾಕ್ಕೊಂಡು ಗೋಡೆಯನ್ನು ದಾಟದ ಹಾಗೆ ಏಣಿ ಹಾಕಿ ಗೋಡೆ ದಾಟ್ತೀವಿ ಆ ಗೋಡೆ ದಾಟಿ ಇನ್ನೊಂದು ಗೋಡೆ ಆ ಮಾಡಿ ದಾಟಿ ಇನ್ನೊಂದು ಮಾಡಿ ಹಾಗೆ ದಾಟ್ಕೊಂಡು ದಾಟ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು ಈ ಶರೀರವನ್ನು ನಮಗೆ ಪುನಃ ಪುನಃ ಗೃಹೀತಾಯಾಮ್ ಮತ್ತೆ ಮತ್ತೆ ತಗೊಳ್ತಾ ಇದ್ವಿ ನಾವಿ ದೇಹಲತಾಯಾಮ್ ದೇಹಲತೆ ಇದು ಈಗ ನದಿಯಲ್ಲಿ ಸಿಕ್ಕಾಕೊಂಡಿರುವಾಗ ಒಂದು ಲತೆ ಒಂದು ಬಳ್ಳಿ ಸಿಕ್ಕಿದ್ರೂ ಕೂಡ ದೊಡ್ಡ ಆಶ್ರಯ ಸಿಕ್ಕಿದ ಹಾಗೆ ಅಬ್ಬಾ ಯಾರೋ ಒಬ್ಬರು ನನ್ನನ್ನು ಕಾಪಾಡೋಕ್ಕೆ ಬಂದರು ಕರಾವಲಂಬ ಅಮ್ಮಯ್ಯ ಸಿಕ್ತು ನನಗೆ ಇದನ್ನಿಟ್ಕೊಂಡು ದಾಟ್ಬಿಡ್ತೀನಿ ಅಂತ ಅದನ್ನಿಟ್ಕೊಂಡು ಪ್ರಯತ್ನ ಮಾಡಿ ಮಾಡಿ ಮಾಡಿ ಹೇಗೋ ಸೇರ್ಕೋತಾನೆ ಅಥವಾ ಯಾವುದೋ ಒಂದು ಕಡ್ಡಿ ಸಿಗುತ್ತಾ ಕಡ್ಡಿಯನ್ನು ಹಿಡ್ಕೋತಾನೆ ಯಾವುದೋ ಸೌದೆ ಸಿಗುತ್ತಾ ಸೌದೆ ಹಿಡ್ಕೋತಾನೆ ಒಟ್ಟಿನಲ್ಲಿ ಹೇಗೋ ದಾಟ್ಕೊಳಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾನೆ ಆಮೇಲೆ ಈ ದೇಹ ಲತಾಯಾಮ್ ಈ ಲತೆಯನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ಕೂತಿರಲ್ಲ ಅವನು ಅದೇನು ದಾಟಿದ ಕೂಡ ಹೋಗ್ತಾ ಇರ್ತಾನೆ ಹಾಗೆ ಈ ದೇಹಲತೆ ಅನ್ನುವಂಥ ನಾವಿ ಇದು ಒಂದು ನಾವ ಅಂದರೆ ಒಂದು ಹಡಗು ಈ ಹಡಗಿನಲ್ಲಿ ಕಸ್ಯಸ್ಯಾದ ಆತ್ಮಭಾವನ ಯಾರಿಗೆ ಇದರಲ್ಲಿ ಆತ್ಮಭಾವನೆ ಇರುತ್ತೆ ದೇಹವನ್ನು ಆತ್ಮ ಅಂದ್ಕೊಳ್ಳೋವಂಥ ಮುಠಾಳ್ರು ಯಾರಿರ್ತಾರೆ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಅಷ್ಟೊಂದು ಮೂಢರು ಯಾರಿರ್ತಾರೆ ಹಾಗೆ ಮೂಢರಾಗಬಾರ್ದು ನಾವು ದೇಹದಲ್ಲಿ ಆತ್ಮಭಾವನೆಯನ್ನು ಬಿಟ್ಟಿರಬೇಕು ಅಂತ ಶ್ರೀರಾಮ ಹೇಳ್ತಾನೆ ಅದ್ಭುತವಾದಂಥ ಶ್ಲೋಕ ಇದು ತಾತ ಸಂತರಣಾರ್ಥೇನ ಈ ದೇಹವನ್ನು ನಮಗೆ ಭಗವಂತ ಯಾಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಅಂದರೆ ಸಂತರಣ ದಾಟಕ್ಕೋಸ್ಕರ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ತರಣ ಆಗಬೇಕು ಇಲ್ಲಿ ಸಿಕ್ಕಾಕೋಬಾರ್ದು ಸಿಕ್ಕಾಕೊಳ್ಳೋ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಪ್ರವರ್ತಿಸಬಾರ್ದು ಇಲ್ಲಿ ಅಂತ ದೇಹನಾಂನಿ ವನೇ ಶೂನ್ಯೇ ಬಹುಕರ್ತ ಸಮಾಕುಲೆ ತನೂರುಹಾ ಸಂಖ್ಯತರೌ ವಿಶ್ವಾಸಂ ಕೋಧಿಗಚ್ಛತಿ ಇಲ್ಲಿ ಈ ಶೂನ್ಯವಾದಂಥ ವನ ದೇಹ ಅನ್ನೋ ಹೆಸರಿರುವಂಥ ಶೂನ್ಯವಾದ ವಿನ ವನ ಈ ವನದಲ್ಲಿ ಈ ಕಾಡಿನಲ್ಲಿ ಬಹುಕರ್ತ ಸಮಾಕುಲೆ ಬೇಕಾದಷ್ಟು ಹಳ್ಳ ಗುಂಡಿಗಳಿವೆ ತನೂರುಹ ಸಂಖ್ಯತರವು ತನೂರುಹ ಅಂದರೆ ರೋಮಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಬರ ಬಂದಿರುವಂಥ ರೋಮಗಳು ಈ ರೋಮಗಳು ಅಸಂಖ್ಯ ಇವೆ ಇವೇ ಇಲ್ಲಿ ವೃಕ್ಷಗಳ ಥರ ಬೆಳ್ಕೊಂಡಿವೆ ಈ ಶರೀರ ಅನ್ನೋದು ಒಂದು ಕಾಡು ಥರ ಇದೆ ಈ ರೋಮಗಳು ವೃಕ್ಷಗಳ ಥರ ಮರಗಳ ಥರ ಬೆಳ್ಕೊಂಡಿವೆ ಇಲ್ಲಿ ವಿಶ್ವಾಸಂ ಕೋಧಿಗಚ್ಚತಿ ಇಲ್ಲಿ ಯಾರು ವಿಶ್ವಾಸ ಮಾಡ್ತಾರೆ ಇದನ್ನು ಯಾರು ನಂಬಕ್ಕಾಗತ್ತೆ ಇದು ಕ್ಷಣಭಂಗುರ ಅಂದರೆ ಎಲ್ಲ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಪ್ರಮಾದಗಳಿಗೂ ಹೋಗ್ಬಿಡುತ್ತೆ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ರೋಗಗಳಿಗೂ ಕೆಲವು ಸಮಯ ಹೋಗ್ಬಿಡುತ್ತೆ ಯಾರು ನಂಬಕ್ಕಾಗದೇ ಇರೋವಂಥ ಈ ಶರೀರದಲ್ಲಿ ಯಾರು ನಂಬಕ್ಕಾಗುತ್ತೆ ಹಾಗೆ ನಂಬೋದು ಈ ಶರೀರವನ್ನು ಅಂತ ಶ್ರೀರಾಮನ ಹೇಳ್ತಾನೆ ಇದು ಸತ್ಯವಾದಂಥ ಮಾತು ಇದು ಸದಾ ಸ್ಮರಣೆ ಮಾಡಬೇಕಾದಂಥ ಮಾತು ಯಾಕೆಂದರೆ ನಾವು ಇದನ್ನು ಸ್ಮರಣೆ ಮಾಡದೆ ಹೋದರೆ ನಮಗೆ ದೇಹದಲ್ಲಿ ವಿಪರೀತ ವಾಸನೆ ಇರುತ್ತೆ ವಿಪರೀತ ಭ್ರಾಂತಿ ವಿಪರೀತ ಆಸೆ ಇರುತ್ತೆ ಮತ್ತು ಮತ್ತು ಯಾವ ಥರದ ಶರೀರ ಬರುತ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲ ಅದಕ್ಕೋಸ್ಕರ ಇದನ್ನು ಸದಾ ನಾವು ಸ್ಮರಣೆ ಮಾಡ್ತಿರಬೇಕು ಅಂತ ಶ್ರೀರಾಮನ್ ಇದರಲ್ಲಿ ಯಾರು ವಿಶ್ವಾಸಂಕೋಧಿಗಚ್ಚತಿ ಯಾರು ವಿಶ್ವಾಸ ಮಾಡ್ತಾರೆ ಮಾಂಸ ಸ್ನಾಯುವಾಸ್ಥಿ ವಲಿತೆ ಶರೀರಪಟಹೇ ದೃಢೆ ಮಾರ್ಜಾರವದಹಂ ತಾತ ತಿಷ್ಠಾಮ್ಯತ್ರ ಗತಧ್ವನೌ ಇದು ಮನೆಗಳಲ್ಲಿ ಕೆಲವು ಸಮಯ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ ಬೆಕ್ಕು ಗೊತ್ತಿಲ್ಲದೆ ಡಸ್ಟ್ಬಿನ್ಗೆ ಧುಮುಕ್ಬಿಡುತ್ತೆ ಧುಮುಕಿದ ಕೂಡ ಇದು ಹಳೆ ಥರ ಡಸ್ಟ್ಬಿನ್ ಅಲ್ಲಲ್ಲ ವಿಚಿತ್ರವಾದಂಥ ಡಸ್ಟ್ಬಿನ್ ಇದು ಮುಚ್ಚಿದ ತಕ್ಷಣ ಮುಚ್ಕೊಂಬಿಡುತ್ತೆ ಅದು ಬೀಳೋವರೆಗೂ ಓಪನ್ ಆಗಿರುತ್ತೆ ಬಿದ್ದ ತಕ್ಷಣ ಮುಚ್ಕೊಂಬಿಡುತ್ತೆ ಅದಕ್ಕೆ ಹೊರಗೆ ಬರೋದು ಹೇಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಒಳಗೆ ನಾನಾ ಪ್ರಯತ್ನ ಮಾಡುತ್ತೆ ಬೆಕ್ಕಗೆ ಒಳಗೆ ಹಾಕ್ಬಿಟ್ಟಿದ್ದೀವಿ ಅಂದರೆ ಅದಕ್ಕಿರೋಷ್ಟು ಕೋಪ ಬೇರೆ ಅದಕ್ಕಿರಲ್ಲ ಎಲ್ಲ ಪರಚತ್ತೆ ರಾಚತ್ತೆ ಏನೇನೋ ಮಾಡುತ್ತೆ ಅದನ್ನು ಉರುಳಿಸಕ್ಕೆ ನೋಡುತ್ತೆ ಹೊರಗೆ ಬರೋಕ್ಕೆ ಏನೆಲ್ಲ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ಬೋದು ಎಲ್ಲ ಮಾಡುತ್ತೆ ಕಡೆಗೆ ಇನ್ನು ಶಕ್ತಿ ಆಗೋಗಿ ನೀರಸ ಬಂದು ನಿಶಕ್ತರಾಗಿ ಕಾಯ್ತಾ ಇರುತ್ತೆ ಹೊರಗೆ ಏನಾದ್ರು ಶಬ್ದ ಬರುತ್ತಾ ಅಂತ ಕಾಯುತ್ತೆ ಆ ಶಬ್ದ ಬಂದಾಗ ಇದೊಂಥರ ವಿಚಿತ್ರವಾದ ಶಬ್ದ ಮಾಡುತ್ತೆ ಆ ಶಬ್ದದಿಂದ ಆ ಪ್ರಾಣಿ ಒಳಗೆ ಬಂದಾಗ ಅದನ್ನು ಭಕ್ಷಣ ಮಾಡುತ್ತೆ ಇದು ಅದು ಸಹಜವಾದ ಲಕ್ಷಣ ಇಲ್ಲ ತನ್ನ ಯಜಮಾನ ಬಂದು ತೆಗಿತಾನೇನೋ ಮುಚ್ಚಳ ಅಂತ ಎದುರು ನೋಡ್ತಾ ಇರುತ್ತೆ ಏನೂ ಶಬ್ದ ಇಲ್ಲ ಒಳಗೂ ಶಬ್ದ ಇಲ್ಲ ಹೊರಗೂ ಶಬ್ದ ಇಲ್ಲ ಆ ಥರದ ಮಾರ್ಜಾರ ಒಂದು ಬೆಕ್ಕು ಥರ ಈ ದೇಹದಲ್ಲಿ ಸಿಗಾಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ ಮಾಂಸ ಸ್ನಾಯುವಾ ಸ್ನಾಯು ಅಸ್ಥಿವಲಿತೆ ಮಾಂಸ ಸ್ನಾಯುವಾ ಅಸ್ಥಿವಲಿತೆ ಶರೀರ ಪಟಹೆ ಪಟಹ ಅಂದರೆ ಒಂದು ವಾದ್ಯ ಡೋಲಕ್ಕನ್ನು ಕೊಡೋಣ ಆ ಡೋಲಕ್ನಲ್ಲಿ ಹೊಡೆದೋಗಿರೋ ಡೋಲಕ್ಕಲ್ಲಿ ಮಾರ್ಜಾರ ಸೇರ್ಕೊಂಬಿಡ್ತು ಸೇರುವಾಗ ಚೆನ್ನಾಗಿತ್ತು ಆಮೇಲೆ ಮುಚ್ಚೋಯ್ತದು ವಿಚಿತ್ರ ಸೇರೋ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿತ್ತು ಯೋಗ ವಾಸಿಷ್ಠದ ಹದಿನೆಂಟನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ಶರೀರದ ಬಗ್ಗೆ ವಸಿಷ್ಠರು ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಉಪದೇಶ ಮಾಡ್ತಿರುವಾಗ ಸದ್ಗುರು ದರ್ಶನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಸಂತರಣ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ವೀಗ್ತಾನೆ ಶರೀರ ಯಾಕೆ ಬಂದಿದೆ ಅಂದರೆ ಸಂತರಣಕ್ಕೋಸ್ಕರ ಅಂತ ದಾಟಕ್ಕೋಸ್ಕರ ಭಗವಂತ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಅಂತ ದಾಟಿಸೋರು ಸದ್ಗುರು ಬಂದು ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ನಮಗೆ ಅದು ವಿಶೇಷ ನಾವಿ ಅಂದ್ರಲ್ಲ ಹಡಗು ಹಡಗನ್ನು ಯಾರು ನಡೆಸೋರು ಹಡಗು ತಾನಾಗಿ ಹೋಗಲ್ವಲ್ಲ ಹಡಗನ್ನು ನಡೆಸೋರು ಸದ್ಗುರು ಹಾಗೆ ಹಡಗಿನ ಜೊತೆಯಲ್ಲಿ ವರ್ಣನೆ ಮಾಡಿ ಉಪಮಾನ ಹೇಳಿದ್ದಾನೆ ಶ್ರೀರಾಮ ಆ ಹಡಗನ್ನು ಓಡಿಸೋರ ದರ್ಶನ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ಹಾಗೆ ಶರೀರದ ವರ್ಣನೆ ಮಾಡ್ತಾ ಇದು ಪಟದಲ್ಲಿ ಅಂದರೆ ಒಂದು ಡೋಲಕ್ನಲ್ಲಿ ಸೇರಿಕೊಂಡಿರುವಂಥ ಮಾರ್ಜಾರ ಬೆಕ್ಕು ಥರ ಅದು ಸೇರೋವರೆಗೂ ಚೆನ್ನಾಗಿತ್ತು ಒಳಗೆ ಹೊಡೆದೋಗಿತ್ತಲ್ಲ ಅದು ಸೇರ್ಕೊಳ್ಳೋವರೆಗೂ ಅದ್ರ ಮೂತಿ ಚೆನ್ನಾಗಿತ್ತು ಸೇರ್ಕೊಂಡ ಮೇಲೆ ಮೂತಿ ಮುಚ್ಚೋಯ್ತು ಹೊರಗೆ ಬರೋಕ್ಕಾಗ್ತಾ ಇಲ್ಲ ಹೊರಗೆ ಬರೋಕ್ಕಾಗದೆ ಹೇಗೆ ಒಳಗೆ ಆ ಮಾರ್ಜಾರ ಕಷ್ಟಪಟ್ಟು ನರಳ್ತಾ ಇರುತ್ತೋ ಹಾಗೆ ಈ ದೇಹ ಅನ್ನೋವಂಥ ಪಟಹದಲ್ಲಿ ಸೇರಿಕೊಂಡು ಮಾರ್ಜಾರವದಹಂ ತಿಷ್ಠಾಮ್ಯತ್ರ ಗತಧ್ವನವು ಇದರಲ್ಲಿ ಇನ್ನು ಧ್ವನಿ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಇದನ್ನು ಉಪಯೋಗಿಸೋಕ್ಕಾಗಲ್ಲ ಈ ಡೋಲಕ್ಕೆ ಉಪಯೋಗಿಸೋಕ್ಕಾಗಲ್ಲ ಅದರಿಂದ ಶಬ್ದ ಬರಲ್ಲ ಒಂದು ವೇಳೆ ನೋಡಿದ್ರೂ ತುಪಕ್ ತುಪಕ್ ಅಂತ ಶಬ್ದ ಬರುತ್ತೆ ಆ ಥರದ ವಿಚಿತ್ರವಾದಂಥ ಪಟಹ ಇದು ಈ ಪಟಹದಲ್ಲಿ ಸೇರಿಕೊಂಡಿರುವಂಥ ಒಂದು ಮಾರ್ಜಾರ ಬೆಕ್ಕನ ಥರ ನಾನು ಸೇರಿಕೊಂಡಿದ್ದೀನಿ ಅಂತ ಶ್ರೀರಾಮ ಹೇಳ್ತಾನೆ ಇನ್ನು ಹಿಂದೆಯೇ ದೇಹ ವೃಕ್ಷ ವರ್ಣನೆ ಮಾಡಿದ್ದಾನೆ ಈಗ ಇನ್ನೂ ತೃಪ್ತಿ ಆಗಲಿಲ್ಲ ಶ್ರೀರಾಮನಿಗೆ ಅದಕ್ಕೆ ಈಗ ಈ ಸಂಸಾರ ಅನ್ನೋವಂಥ ಅರಣ್ಯದಲ್ಲಿ ಸೇರಿಕೊಂಡಿರುವಂಥ ವೃಕ್ಷ ಆ ವೃಕ್ಷ ಹೇಗಿದೆ ಅನ್ನೋದನ್ನು ವರ್ಣನೆ ಮಾಡ್ತಾನೆ ಸಂಸಾರಾರಣ್ಯ ಸಂರೂಢೋ ವಿಲಸ ಚಿತ್ತಮರ್ಕಟ ಇದು ಸಂಸಾರ ಅನ್ನೋವಂಥ ಅರಣ್ಯದಲ್ಲಿ ಬೆಳೆದಿರೋ ಮರ ದೊಡ್ಡ ಮರ ಆ ಮರದಲ್ಲಿ ಚಿತ್ತ ಅನ್ನೋವಂಥ ಕೋಟಿ ಕೋತಿ ಸೇರಿಕೊಂಡಿದೆ ಚಿತ್ತ ಮರ್ಕಟ ವಿಲಸಚ್ಚಿತ್ತಮರ್ಕಟ ಚಿಂತಾಮಂಜರಿತಾಕಾರ ದೀರ್ಘದುಃಖ ಗುಣಕ್ಷತಃ ಚಿಂತಾಮಂಜರಿತಾಕಾರ ಇಲ್ಲಿ ಪುಷ್ಪಗುಚ್ಛ ಬೇಕಲ್ಲ ಮರಕ್ಕೆ ಏನದು ಪುಷ್ಪಗುಚ್ಛ ಚಿಂತೆಯ ಇದಕ್ಕೆ ಪುಷ್ಪಗುಚ್ಛ ಹಾಗೆ ಇದಕ್ಕೆ ಬೆಳ್ಕೊಂಡಿರುವಂಥ ಈ ವೃಕ್ಷಕ್ಕೆ ಬೆಳ್ಕೊಂಡಿರುವಂಥ ಪುಷ್ಪಗುಚ್ಛ ಇನ್ನು ಗುಣಕ್ಷತಃ ಗುಣ ಅಂತಂದರೆ ಗೆಜ್ಜಲು ಅಂತ ಗೆಜ್ಜಲು ತಿಂತಾ ಇದೆಯಲ್ಲ ಏನು ಗೆಜ್ಜಲು ದೀರ್ಘ ದುಃಖ ಗುಣಕ್ಷತ ದೀರ್ಘವಾದ ದುಃಖ ಆ ಚಿಂತೆಯಿಂದ ದೀರ್ಘ ದುಃಖ ಬರುತ್ತೆ ಸುಲಭವಾದ ದುಃಖ ಬೇಗ ಪರಿಹಾರ ಆಗುವಂಥ ದುಃಖ ಅದನ್ನು ಚಿಂತೆ ಮಾಡಿ ಮಾಡಿ ಮಾಡಿ ಎಳೆದು ಎಳೆದು ದೊಡ್ಡದು ಮಾಡ್ಕೊಳ್ತೀವಿ ನಾವು ಹಾಗೆ ದೀರ್ಘ ದುಃಖ ಗುಣಕ್ಷತಃ ಅದು ದೀರ್ಘವಾಗಿ ಹರಡ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿರುತ್ತಲ್ಲ ಅದಕ್ಕೆ ದೀರ್ಘ ದುಃಖ ಗುಣಕ್ಷತಃ ಅಂತಂದರು ಒಂದು ಬಂತು ಅಂದರೆ ಅದರ ಸಂತತಿ ಹಾಗೆ ಗಾಳಿಯಲ್ಲೇ ಬೆಳ್ಕೊಂಬಿಡುತ್ತೆ ಒಂದನ್ನು ಬರಕ್ಕೆ ಬಿಡಬಾರ್ದು ಅದು ಎಲ್ಲಿಂದ ಮಣ್ಣು ತರುತ್ತೋ ಎಲ್ಲಿಂದ ಸಂತತಿ ಬೆಳೆಯುತ್ತೋ ಬಹಳ ವಿಚಿತ್ರ ಬಹಳ ಆಶ್ಚರ್ಯ ಅದರ ಒಂದು ಜೀವನವೇ ವಿಚಿತ್ರವಾಗಿರುತ್ತೆ ಹಾಗೆ ದೀರ್ಘ ದುಃಖ ಗುಣಕ್ಷತಃ ಬಂದು ಈ ದೀರ್ಘ ದುಃಖ ಅನ್ನುವಂಥ ಗಜ್ಜಲು ಈ ವೃಕ್ಷವನ್ನು ತಿಂದು ಹಾಕ್ತಾ ಇದೆ ತೃಷ್ಣಾ ಭುಜಂಗ ಮೇಗೇಹಂ ತೃಷ್ಣೆ ಅನ್ನೋವಂಥ ಭುಜಂಗಮ ತೃಷ್ಣ ಅನ್ನೋವಂಥ ಹಾವು ಬಂದು ಈ ಮರದಲ್ಲಿ ಸೇರಿಕೊಂಡಿದೆ ಹಿಂದೆ ಹೇಳಿದ ಎಲ್ಲ ವಿಷಯಗಳನ್ನು ಮತ್ತೆ ಜ್ಞಾಪಿಸ್ತಾ ದೇಹವನ್ನು ವೃಕ್ಷದ ಜೊತೆಯಲ್ಲಿ ಹೋಲಿಸ್ತಾರೆ ತೃಷ್ಣಾಭುಜಂಗಮೀಗೇಹಂ ಕೋಪ ಕಾಕ ಕೃತಾಲಯ ಕಾಗೆ ಬೇಕಲ್ಲ ಮರದ ಮೇಲೆ ಬಂದು ಕಾಗೆ ಕೂತ್ಕೊಳ್ಳುತ್ತಲ್ಲ ಏನು ಕಾಗೆ ಕೋಪ ಅನ್ನೋವಂಥ ಕಾಗೆ ಈ ಮರದ ಮೇಲೆ ನಾವು ಕೋಪ ಅನ್ನೋ ಕಾಗೆಯನ್ನು ಕೂರಿಸಿದ್ದೀವಿ ಈ ದೇಹ ಅನ್ನೋವಂಥ ವೃಕ್ಷದ ಮೇಲೆ ಕೋಪ ಅನ್ನೋ ಕಾಗೆಯನ್ನು ಕೂರಿಸಿದ್ದೀವಿ ಕೋಪ ಕಾಕ ಕೃತಾಲಯ ಸ್ಮಿತ ಪುಷ್ಪೋದ್ಗಮ ಶ್ರೀಮಾನ್ ಬರೀ ದೋಷಗಳೆಲ್ಲ ಇದರಲ್ಲಿ ಒಳ್ಳೆತನನೂ ಒಳ್ಳೆ ಲಕ್ಷಣವೂ ಇದೆ ಏನದು ಸ್ಮಿತ ಪುಷ್ಪೋದ್ಗಮ ಯಾರು ನಗ್ತಾ ಇದ್ದರೆ ಆಹಾ ಹೂ ಬಿಟ್ಟ ರೀ ಅಂತಾರೆ ಅದಕ್ಕೆ ನಗ್ತಾ ಇರಿ ನಗ್ತಾ ಇರಿ ಅಂತಾರೆ ಮುಖ ಸೆಂಟ್ರಿಸ್ಕೊಂಡಿರಬೇಡಿ ಅದೊಂದೇ ನಮ್ಮಲ್ಲಿರೋ ಲಕ್ಷಣ ಶರೀರ ಚೆನ್ನಾಗಿದೆ ಶರೀರ ಒಳ್ಳೆಯದು ಅಂತ ಹೇಳೋಕ್ಕೆ ಭಗವಂತ ಕೊಟ್ಟ ಸ್ಮಿತ ಅದಕ್ಕೆ ಹಿಮಾಲಯ ಎಲ್ಲ ಶಿವನ ಸ್ಮಿತ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಶಿವನ ನಗುವಂತೆ ಶಿವನ್ ನಗ್ತಾ ಇದ್ದಾನೆ ಅದಕ್ಕೆ ಹಿಮಾಲಯ ಹಾಗೆ ಸ್ವಚ್ಛವಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ಆ ನಗುವನ್ನು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಹಾಗಾಗಿ ನಗ್ತಾ ಇರಬೇಕು ಸ್ಮಿತ ಪುಷ್ಪೋದ್ಗಮ ಹಾಗೆ ಹೂ ಬಿಟ್ಟಾಗ ಆ ವೃಕ್ಷ ಅದ್ಭುತವಾಗಿ ಕಾಣಿಸುತ್ತೋ ಸುಂದರವಾಗಿ ಹಾಗೆ ನಗುವಾಗ ಹೂ ಬಿಟ್ಟ ಹಾಗೆ ನಮ್ಮ ಮುಖ ನಮ್ಮ ಶರೀರ ಕಾಣಿಸುತ್ತೆ ಅದರಿಂದ ಶ್ರೀಮಾನ್ ಅದರಿಂದ ಇದಕ್ಕೆ ಶೋಭೆ ಶುಭ ಶುಭ ಮಹಾಫಲ ಶುಭ ಅಶುಭ ಎರಡು ನಾವು ಮಾಡಿಕೊಂಡಿದ್ದ ಕರ್ಮಕ್ಕೆ ಫಲ ಎರಡನ್ನೂ ಅನುಭವಿಸಬೇಕಾಗುತ್ತೆ ಪುಣ್ಯದಿಂದ ಶುಭ ಪಾಪದಿಂದ ಅಶುಭ ಶುಭಾಶುಭ ಮಹಾಫಲ ಈ ಎರಡೂ ಫಲ ಈ ವೃಕ್ಷಕ್ಕೆ ಬರ್ತಾ ಇದೆ ಸುಸ್ಕಂಧೌಘ ಲತಾಜಾಲ ಸುಸ್ಕಂಧ ಹಿಂದೆ ಹೇಳಿದ ವರ್ಣನೆ ಸ್ವಲ್ಪ ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಮಾಡ್ತಾರೆ ಈ ಭುಜಗಳು ಅನ್ನೋವಂಥ ಕೈಗಳು ಅನ್ನೋವಂಥ ಲತೆಗಳಿಂದ ಕೂಡಿರುವಂಥ ಈ ದೇಹ ಅನ್ನೋವಂಥ ವೃಕ್ಷ ಹಸ್ತ ಸ್ತಬಕ ಸುಂದರ ಸ್ತಬಕ ಅಂತಂದರೆ ಪುಷ್ಪಗುಚ್ಛ ಹಸ್ತ ಸ್ತಬಕ ಸುಂದರ ಹಸ್ತ ಅನ್ನುವಂಥ ಪುಷ್ಪಗುಚ್ಛದಿಂದ ಕೂಡಿದೆ ಇದು ಅದಕ್ಕೆ ನಾವು ಇದನ್ನು ನಾನಾ ಥರದಲ್ಲಿ ಚೇಷ್ಟೆ ಮಾಡಿ ತೋರಿಸ್ತೀವಿ ಎಲ್ಲ ಹೂಗಳನ್ನು ಇದರಲ್ಲಿ ಬಿಡಿಸ್ಬೋದು ಎಲ್ಲ ಹೂಗಳನ್ನು ಇದರಲ್ಲಿ ತೋರಿಸ್ಬೋದು ನೆರಳಲ್ಲಿ ಚಿತ್ರಗಳನ್ನು ಹಾಕಿ ತೋರಿಸೋರು ಇರ್ತಾರೆ ಆ ನೆರಳಲ್ಲೇ ಜಿಂಕೆಯನ್ನು ತೋರಿಸ್ತಾರೆ ಆ ನೆರಳಲ್ಲೇ ನಾಯಿಯನ್ನು ತೋರಿಸ್ತಾರೆ ಆ ನೆರಳಲ್ಲೇ ಮನೆಯನ್ನು ತೋರಿಸ್ತಾರೆ ಆ ನೆರಳಲ್ಲೇ ದೇವಸ್ಥಾನ ತೋರಿಸ್ತಾರೆ ಹಾಗೆ ಹಸ್ತಸ್ತಬಕ ಸುಂದರ ಪವನ ಸ್ಪಂದಿತಾಶೇಷ ಸ್ವಾಂಗಾವಯವ ಪಲ್ಲವ ಇದು ಒಳಗೆ ಆ ಪವನ ಗಾಳಿ ಆಡ್ತಾ ಇದೆ ಪ್ರಾಣಶಕ್ತಿಯಿಂದ ನಮ್ಮ ಇಂದ್ರಿಯಗಳೆಲ್ಲ ಆಡ್ತಾ ಇವೆ ಗಾಳಿ ಇಲ್ಲ ಅಂತಂದರೆ ವೃಕ್ಷ ಹಾಗೆ ಸ್ತಬ್ಧವಾಗಿ ನಿಂತು ಹೋಗಿರುತ್ತೆ ಹಾಗೆ ನಮ್ಮಲ್ಲಿ ಆ ಪ್ರಾಣಶಕ್ತಿ ಪ್ರಾಣವಾಯು ಇಲ್ಲ ಅಂತಂದರೆ ಇಂದ್ರಿಯಗಳೆಲ್ಲ ಹಾಗೆ ನಿಂತು ಹೋಗ್ಬಿಡುತ್ತೆ ಸ್ತಬ್ಧವಾಗಿ ನಿಂತ್ಕೊಂಡ್ಬಿಡುತ್ತೆ ಆ ಪ್ರಾಣಶಕ್ತಿಯಿಂದ ಈ ಶರೀರ ಅನ್ನೋ ವೃಕ್ಷದ ಪಲ್ಲವಗಳು ಕದಲ್ತಾ ಇವೆ ಸರ್ವೇಂದ್ರಿಯ ಖಗಾಧಾರ ಇನ್ನು ಇಂದ್ರಿಯಗಳೇ ಇದರ ಆ ಪಕ್ಷಿಗಳು ಇಂದ್ರಿಯ ಅನ್ನುವಂಥ ಪಕ್ಷಿಗಳು ಬಂದು ಕೂತ್ಕೊಂಡಿವೆ ಆ ಪಕ್ಷಿಗಳಿಗೆ ಇದು ಆಧಾರವಾಗಿದೆ ಸುಜಾನು ಸ್ತಂಭ ಉನ್ನತ ಸ್ತಂಭ ಮರಕ್ಕೆ ಒಂದು ಸ್ತಂಭ ಬೇಕಲ್ಲ ಅದರ ಮೇಲೆ ಮರದ ಎಲ್ಲ ಶಾಖೆಗಳು ಹಬ್ಬಿಕೊಂಡಿರುತ್ತವೆ ಹಾಗೆ ಸುಜಾನು ಸ್ತಂಭ ಉನ್ನತ ಜಾನು ಪ್ರದೇಶ ಅಂದರೆ ನಮ್ಮ ಕಾಲುಗಳ ಮೇಲೆ ಈ ವೃಕ್ಷ ಅನ್ನೋದು ನಿಂತಿದೆ ಸುಜಾನು ಸ್ತಂಭ ಉನ್ನತಃ ಸರಸಛಾಯಯುಕ್ತ ಸರಸಛಾಯಯ ಬಹಳ ವಿಚಿತ್ರ ಇದು ಒಂದೊಂದು ಸಮಯ ಒಂದೊಂದು ರೀತಿಯಲ್ಲಿ ನೆರಳು ಬರ್ತಾ ಇರುತ್ತೆ ಬಿಸಿಲಲ್ಲಿ ಒಂಥರದ ನೆರಳು ಬಿಸಿಲಿಲ್ಲದೆ ಇರುವಾಗ ಒಂದು ಚಿಕ್ಕ ನೆರಳು ಹಾಗೆ ಸಂಜೆ ಹೊತ್ತು ಒಂದು ನೆರಳು ಬೆಳಗ್ಗೆ ಹೊತ್ತು ಒಂದು ನೆರಳು ಬಹಳ ವಿಚಿತ್ರವಾದಂತಹ ಯುಕ್ತ ಕಾಮಪಾಂಥ ನಿಷೇವಿತ ಹಿಂದೆ ಏನಂತರು ಜೀವಪಾಂಥ ಗಣಾಸ್ಪದ ಅಂದರು ಇಲ್ಲಿ ಕಾಮಪಾಂಥ ನಿಷೇವಿತ ಕಾಮ ಅನ್ನುವಂಥ ಯಾತ್ರಿಕ ಇಲ್ಲಿ ಬಂದು ಸೇರಿಕೊಂಡಿದ್ದಾನೆ ಅದು ಈ ವೃಕ್ಷದ ಆಶ್ರಯ ಕಾಮಪಾಂಥ ಮೂರ್ಧ ಸಂಜನಿತಾ ದೀರ್ಘ ಶಿರೋರುಹ ತೃಣಾವಲಿ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಮರಗಳನ್ನು ನೋಡಿದಿರ ಐನೂರು ವರ್ಷ ಒಂದು ಸಾವಿರ ವರ್ಷ ಅದರ ಮೇಲೆ ನೀರು ಬಿದ್ದು ಬಿದ್ದು ಬಿದ್ದು ಪಾಚಿ ಕಟ್ಟಿ ಆ ಪಾಚಿಯಿಂದ ಕೆಲವು ಹುಲ್ಲು ಕಡ್ಡಿ ಬೆಳ್ಕೊಂಡಿರುತ್ತೆ ಹಾಗೆ ಈ ಶರೀರದ ಮೇಲೂ ಕೂಡ ಮೂರ್ಧ ಸಂಜನಿತ ಅದೀರ್ಘ ಇಲ್ಲಿ ತಲೆ ಮೇಲೆ ಬೆಳೆದಿರುವಂಥ ಕೂದಲಿದೆಯಲ್ಲ ಅದೇ ಆ ಮರದ ಮೇಲೆ ಬೆಳ್ಕೊಂಡಿರುವಂಥ ಪಾಚಿ ಅಲ್ಲಿ ಬೆಳ್ಕೊಂಡಿರುವಂಥ ಆ ಹುಲ್ಕಡ್ಡಿ ಮೂರ್ಧ ಸಂಜನಿತ ಅದೀರ್ಘ ಶಿರೋರುಹ ತೃಣಾವಲಿ ಅಹಂಕಾರ ಗೃಧ್ರಕೃತ ಕುಲಾಯ ಸುಶಿರೋದರ ಅಹಂಕಾರ ಅನ್ನೋವಂಥ ಒಂದು ಹದ್ದು ಸೇರಿಕೊಂಡು ಬಂದು ದೊಡ್ಡ ಒಂದು ಗೂಡನ್ನು ಮಾಡಿದೆ ಇಲ್ಲಿ ಅಹಂಕಾರ ಗೃಧ್ರಕೃತ ಕುಲಾಯ ಸುಶಿರೋದರ ದೊಡ್ಡ ಒಂದು ಅದಕ್ಕೆ ಪ್ರಾಣಿಗಳು ಬಂದು ಸೇರಿಕೊಳ್ಳುವಂಥ ಒಂದು ಗೂಡು ಥರ ಇರುತ್ತೆ ಆ ಗೂಡು ನಮ್ಮ ಉದರವಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೆ ಆ ಉದರನ್ನು ಆ ಹೊಟ್ಟೆಯನ್ನು ಆ ದೇಹ ವೃಕ್ಷದ ಗೂಡಿನ ಜೊತೆಯಲ್ಲಿ ಹೋಲಿಸ್ತಾ ವಿಚ್ಛಿನ್ನ ವಾಸನಾ ಜಾಲ ಮೂಲತ್ವ ದುರ್ಲಭಾಕೃತಿ ವಿಚ್ಛಿನ್ನ ವಾಸನ ಒಳಗೆ ನಾವು ಬೇರನ್ನು ನೋಡ್ತಾ ಹೋಗ್ತಾ ಇದ್ದರೆ ಕೆಲವು ಮೀಟರ್ಗಟ್ಟಲೆ ಹೋಗ್ಬಿಟ್ಟಿರುತ್ತೆ ಹಾಗೆ ಇದು ಕೂಡ ವಿಚ್ಛಿನ್ನ ವಾಸನಾ ಜಾಲ ಒಂದರ ಒಂದರ ಜೊತೆಗೆ ಸೇರಿಕೊಂಡಿರುವಂಥ ಈ ವಾಸನೆ ಅನ್ನೋವಂಥ ಬೇರಿದೆಯಲ್ಲ ಈ ಬೇರು ಎಲ್ಲಿ ಹೋಗಿದೆ ಹೇಳೋಕ್ಕೆ ಆಗ್ತಿಲ್ಲ ಮೂಲತ್ವಾ ದುರ್ಲಭಾಕೃತಿ ವಿರಸ ಕಾಯಪ್ಲಕ್ಷ ಅಯಂ ನ ಸುಖಾಯ ವ್ಯಾಯಾಮ ವಿರಸ ಇನ್ನು ಈ ಶಾಖೆಗಳಿದೆಯಲ್ಲ ಈ ಶಾಖೆಗಳು ನಾವು ವ್ಯಾಯಾಮ ಮಾಡಿದ್ರೆ ಹಾಗೆ ಬೆಳೆದಿರುತ್ತೋ ಶರೀರ ಹಾಗೆ ಈ ಶಾಖೆಗಳು ಬೆಳ್ಕೊಂಡಿವೆ ವ್ಯಾಯಾಮ ವಿರಸ ಕಾಯಪ್ಲಕ್ಷ ನ ಸುಖಾಯಮೆ ಇದನ್ನು ನಾನು ಯಾವುದೇ ರೀತಿಯಲ್ಲಿ ಸುಖ ವಸ್ತು ಅಂತ ನೋಡ್ತಾ ಇಲ್ಲ ಇದನ್ನು ಸಂತರಣ ವಸ್ತು ಅಂತ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ ದಾಟಕ್ಕೆ ಭಗವಂತ ಕೊಟ್ಟಂಥ ವಸ್ತು ಅಂತ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ ಹೊರತು ನ ಸುಖಾಯಮೆ ಕೇವಲ ಸುಖಕ್ಕೋಸ್ಕರ ಬಂದಿರೋದಲ್ಲ ಇದು ಅಂತ ಶ್ರೀರಾಮನ್ ಹೇಳ್ತಾ ಕಲೇಬರಂ ಅಹಂಕಾರ ಗೃಹಸ್ಥಸ್ಯ ಮಹಾಗೃಹಂ ಭೇತು ವಾ ಸ್ಥೈರ್ಯಂ ಕಿಮನೇನ ಮುನೇ ಮಮ ಕಲೇಬರಂ ಅಹಂಕಾರ ಗೃಹಸ್ಥಸ್ಯ ಮಹಾಗೃಹಂ ಅಹಂಕಾರ ಅನ್ನೋವಂಥ ಗೃಹಸ್ಥ ಇಲ್ಲಿ ಬಂದು ಸೇರಿಕೊಂಡಿದ್ದಾನಂತ ಮನೆಯಲ್ಲಿ ಗೃಹಸ್ಥ ಇರಬೇಕಲ್ಲ ಯಾರ ಗೃಹಸ್ಥ ಅಹಂಕಾರ ಅನ್ನೋವಂಥ ಗೃಹಸ್ಥ ಅವನು ಬಂದು ಸೇರಿಕೊಂಡಿರೋ ಈ ಮಹಾಗ್ರಹ ಲುಟತು ಬಿದ್ದು ಹೊರಳಿ ಅಭ್ಯಯತ್ವ ಹೊಟೋಗ್ಲಿ ಶರೀರ ನನಗೇನು ಚಿಂತೆ ಇದರಿಂದ ಆಗಬೇಕಾದ್ದೇನಿದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇನ್ನು ಹದಿನಾರು ಶ್ಲೋಕಗಳಲ್ಲಿ ದೇಹವನ್ನು ಮನೆಯ ಜೊತೆಯಲ್ಲಿ ವರ್ಣನೆ ಮಾಡ್ತಾನೆ ಅದ್ಭುತವಾದಂಥ ವರ್ಣನೆ ಅದು ಮನೆ ಅಂದರೆ ಏನು ಮನೆಯಲ್ಲಿ ಏನೇನಿರುತ್ತೆ ಹಾಗೆಲ್ಲ ಮನೆ ಕಟ್ಟಿರ್ತೀವಿ ಈ ಮನೆಯನ್ನು ಹಾಗೆ ಭಗವಂತ ಕಟ್ಟಿದ್ದಾನೆ ಈ ಶರೀರ ಅನ್ನೋವಂಥ ಮನೆಯನ್ನು ಭಗವಂತ ಹ್ಯಾ ಕಟ್ಟಿದ್ದಾನೆ ಈ ಮನೆಯಲ್ಲಿ ಬಂದು ನಾವು ಹೇಗೆ ಸೇರಿಕೊಂಡಿದ್ದೀವಿ ಸೇರಿರೋರು ನಾವು ಏನು ಮಾಡಬೇಕು ಅನ್ನೋದನ್ನು ಹದಿನಾರು ಶ್ಲೋಕದಲ್ಲಿ ಶ್ರೀರಾಮನ್ ಹೇಳ್ತಾನೆ ಪಂಕ್ತಿ ಬದ್ಧೇಂದ್ರಿಯ ಪಶುಂ ಗೃಹಾಂಗನಂ ರಾಗರಂಜಿತ ಸರ್ವಾಂಗಂ ನೇಷ್ಟಂ ದೇಹಗೃಹಂ ಮಮ ಈ ದೇಹ ಅನ್ನುವಂಥ ಮನೆ ದೇಹಗೃಹ ನೇಷ್ಟಂ ನನಗೆ ಯಾಕೋ ಇಷ್ಟ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅಂತಾನೆ ಏನು ದೋಷ ಇದರಲ್ಲಿ ಅಂತಂದರೆ ಪಂಕ್ತಿ ಬದ್ಧೇಂದ್ರಿಯ ಪಶುಂ ವರಸೆಯಾಗಿ ಇಂದ್ರಿಯ ಪಶುಗಳನ್ನು ಕಟ್ಟಿಬಿಟ್ಟಿದ್ದಾನೆ ಇಲ್ಲಿ ಮನೆ ಕೂಡಲೇ ಗೋ ಸಂರಕ್ಷಣೆ ಗೃಹಸ್ಥನ ಪ್ರಥಮ ರಕ್ಷಣೆ ಪ್ರಥಮ ಕರ್ತವ್ಯ ಗೋ ಸಂರಕ್ಷಣೆ ಅದಕ್ಕೆ ಅದರಿಂದಲೇ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾನೆ ಅಲ್ಲೂ ಕೂಡ ಒಂದು ಧರ್ಮ ನಮಗೆ ದೇಹಗೃಹದ ಬಗ್ಗೆ ಹೇಳುವಾಗಲೂ ಕೂಡ ಒಂದು ಧರ್ಮವನ್ನು ಹೇಳೋದು ಪಂಕ್ತಿ ಬದ್ಧೇಂದ್ರಿಯ ಪಶು ವಾರಸಿಯಾಗಿ ಈ ಇಂದ್ರಿಯಗಳನ್ನು ಇಂದ್ರಿಯ ಅನ್ನುವಂಥ ಪಶುಗಳನ್ನು ಅಲ್ಲಿ ಕಟ್ಟುಬಿಟ್ಟಿದ್ದಾನೆ ವಲತೃಷ್ಣ ಗೃಹಾಂಗನಂ ಇಲ್ಲಿ ಯಜಮಾನನ ಹೆಂಡತಿ ಬೇಕಲ್ಲ ಆ ಯಜಮಾನಿ ಆಕೆ ಓಡಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ ಯಾರದು ವಲತೃಷ್ಣ ಗೃಹಾಂಗನಂ ತೃಷ್ಣೆ ಅನ್ನುವಂಥ ಯಜಮಾನನ ಹೆಂಡತಿ ಈ ಮನೆಯಲ್ಲಿ ಓಡಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ ಇದರಿಂದ ನಾವು ನಾನಾ ಕೆಟ್ಟ ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ರಾಗರಂಜಿತ ಸರ್ವಾಂಗಂ ನೇಷ್ಟಂ ದೇಹಗೃಹಂ ಮಮ ಇನ್ನು ಮನೆ ಕೂಡಲೇ ಮುಂದೆ ರಂಗೋಲಿ ಹಾಕಬೇಕು ರಂಗೋಲಿ ಹಾಕದೆ ಹೋದರೆ ಅದು ಮನೆಯೇ ಅಲ್ಲ ಬೆಳಗ್ಗೆ ಎದ್ದ ಕೂಡಲೇ ಗೂಡಿಸಿ ನೀರು ಹಾಕಿ ರಂಗೋಲಿ ಹಾಕಬೇಕು ಇದು ವಿಧಾನ ಪದ್ಧತಿ ರಾಗರಂಜಿತ ಸರ್ವಾಂಗಂ ಏನಿಲ್ಲಿ ರಂಗೋಲಿ ಅಂತಂದರೆ ರಾಗ ನಾವು ಬೆಳೆಸ್ಕೊಂಡಿರುವಂಥ ವಿಪರೀತವಾದಂಥ ಆಸೆ ವಸ್ತುಗಳ ಮೇಲಾಗಲಿ ಪದಾರ್ಥಗಳ ಮೇಲಾಗಲಿ ಜನದ ಮೇಲಾಗಲಿ ಹಾಗೆ ರಾಗರಂಜಿತ ಸರ್ವಾಂಗಂ ನೇಷ್ಟಂ ದೇಹಗೃಹಂ ಮಮ ಈ ದೇಹಗೃಹ ಅನ್ನೋದು ನನಗೆ ಯಾಕೋ ಇಷ್ಟ ಆಗ್ತಿಲ್ಲ ಇದು ಇದರಲ್ಲಿರುವಂಥ ದೋಷ ಹೀಗಾಗಬಾರ್ದಾಗಿತ್ತು ಇದು ಬೇರೆ ರೀತಿಯಲ್ಲಿರಬೇಕಾಗಿತ್ತು ಇಲ್ಲಿ ಒಬ್ಬ ಯಜಮಾನ ಬೇಕಿತ್ತು ಯಜಮಾನಿ ಬೇಕಾಗಿತ್ತು ಯಜಮಾನನ ಹೆಂಡತಿ ಇರಬೇಕಾಗಿತ್ತು ಇಲ್ಲಿ ಪಶುಗಳನ್ನು ಕಟ್ಟಬೇಕಾಗಿತ್ತು ಒಳ್ಳೆಯ ಚಿಂತನೆ ಅನ್ನುವಂಥ ಪಶುಗಳನ್ನು ಕಟ್ಟಬೇಕಾಗಿತ್ತು ಇಲ್ಲಿ ಏನು ಓಡಾಡಬೇಕಾಗಿತ್ತು ಭಕ್ತಿ ಅನ್ನುವಂಥ ಆ ಮನೆಯ ಯಜಮಾನನ ಹೆಂಡತಿ ಓಡಾಡ್ತಾ ಇರಬೇಕಾಗಿತ್ತು ಆದರೆ ಹಾಗಿಲ್ಲ ಇಲ್ಲಿ ರಾಗರಂಜಿತ ಸರ್ವಾಂಗಮ ಆಗಬಾರ್ದಾಗಿತ್ತು ಇಲ್ಲಿ ಭಕ್ತಿರಂಜಿತ ಸರ್ವಾಂಗಮ ಆಗಬೇಕಾಗಿತ್ತು ಭಕ್ತಿ ಅನ್ನುವಂಥ ರಂಗೋಲಿಯನ್ನು ಹಾಕಬೇಕಾಗಿತ್ತು ಒಳ್ಳೆಯ ಆಲೋಚನೆ ಅನ್ನುವಂಥ ರಂಗೋಲಿಯನ್ನು ಹಾಕಬೇಕಾಗಿತ್ತು ಹಾಗಾಗಿ ಹಾಗಾಗಲಿಲ್ಲ ಅದಕ್ಕಾಗಿ ನೇಷ್ಟಂ ದೇಹಗೃಹಂ ಮಮ ಇಲ್ಲಿ ಕೇವಲ ನಿಷೇಧಗಳನ್ನೇ ಹೇಳ್ತಾನೆ ಯಾಕೆ ಅಂದರೆ ದ್ವೇಷವನ್ನು ತೋರಿಸೋದು ದೋಷವನ್ನು ತೋರಿಸೋದು ಆ ವೇದಾಂತದಲ್ಲಿ ಪ್ರಧಾನ ಆ ದೋಷ ದರ್ಶನ ಮಾಡೋದರಿಂದ ನಮಗಿನ್ನೂ ಜ್ಞಾನ ಹೆಚ್ಚಾಗುತ್ತೆ ಅಂತ ಶ್ರೀರಾಮನ್ ಹಾಗೆ ವರ್ಣನೆ ಮಾಡ್ತಾನೆ ಇನ್ನು ಆ ದೇಹ ಗೃಹದ ಬಗ್ಗೆ ಉಳಿದ ಆ, ಶ್ಲೋಕಗಳನ್ನು ನಾಳೆ ಹೇಳ್ಕೊಳ್ಳೋಣ ಅಂತ ಹೇಳ್ತಾ నిన్న మనం శరీరాన్ని గురించి శ్రీరాముడు చెప్తున్న విషయాల్ని విన్నాం అద్భుతమైన విషయాలవి శరీరం అంటే ఏమిటి ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని శ్రీరాముడు వర్ణన చేసి చెప్తూ నిన్న మొన్న మూడు శ్లోకాలు చెప్పుకున్నాం నిన్న ఏకాదశి రుద్రాభిషేకం కాబట్టి ఈ శరీరంలో ఆనందం వస్తోంది సంతోషమే ఆనందం వచ్చింది అనుకునే లోపల ఏదో కష్టం వస్తోంది అయ్యో కష్టం వచ్చింది అనుకునే లోపల ఏదో సుఖం వస్తోంది ఈ సుఖాన్ని చూసి ఆనందంగా జీవిస్తున్నాం ఈ దుఃఖాన్ని చూసి అప్పుడప్పుడు తిట్టుకుంటున్నాం ఏదీ శాశ్వతంగా ఉండట్లేదు కాబట్టి ఈ శరీరం దోషభూయిష్టమైంది ఈ శరీరంలో దోషం ఉంది అని నేను తీర్మానం చేస్తున్నాను అన్నాడు అయ్యో అలా ఉంటేనే కదండి రెండూ కావాలి ఉగాది పచ్చడి కదా అని మనం అంటాం ఇది మన విషయంలో బాగుంటుంది కానీ శాస్త్ర విషయంలో బాగుండదు శాస్త్రంలో అలా దోషం ఉండకూడదు ఇంత అన్నం పెట్టాం కదా కొద్దిగానే విషయం తినండి పర్లేదంటే అవదు కదా ఇంత అన్నం ఉంది కదండి కొంచెమే కదా వేసుకోండి అంటే అవుతుందా కాదు విషం కొద్దిగా అయినా విషయమే అందుకనే వేదాంత శాస్త్రంలో అది విషన్ అయినా తెలుసుకో దానికి ఉన్న లక్షణాన్ని తెలుసుకో దానికి ఉన్న అన్న లక్షణాన్ని తెలుసుకో దానికి ఉండే ప్రాణాన్ని కాపాడే లక్షణాన్ని తెలుసుకో దానికి ఉండే ప్రాణాన్ని తీసే లక్షణాన్ని కూడా తెలుసుకో రెండింటినీ చెప్తాడు పరమాత్మ సత్యమే శరీరం లేకపోతే ఎట్లా ఈ శరీరంతోనే కదా అన్ని సాధనలు శరీరం ఉన్నప్పుడే ఏ రకమైన సాధనైనా చేయగలం మరి అటువంటి శరీరాన్ని ఇంతగా దూషణ చేస్తాడంటే తెలుసుకోవాలి అందులో ఉన్న దోషాలని మనం తెలుసుకోవాలి అందుకనే ఆయన శ్రీరాముడు మన శరీరాన్ని గురించి అద్భుతమైన వర్ణన చేస్తాడు కా అంటే పరబ్రహ్మని చేరటానికి ఆయా దీర్ఘమైన ఆయుస్సును పోసి ఇచ్చిన శరీరం ఇది అంటే కాయం అంటే అర్థం ఈ కాయాన్ని మనం చీయతే అవయవైరితి కాయ వచ్చే అవయవాలన్నీ ఇంద్రియాలన్నీ చేరుకున్నాయి చేరుకున్న తర్వాత సంచి కుట్టేశాడు ఈ సంచిలో ప్రాణం పోసి వదిలేశాడు పోరా బతుక్కో అని మనం ఇంకా ఆ సంచి తిరుగుతోంది ఇది అందరూ పాడేదో వేదాంత పాటలాగా ఉంటుంది కానీ సత్యం ఇది లోపల అవన్నీ వేసి సంచి కుట్టేశాడు భస్త్రిక అంటారు అటువంటి ఆ సంచిని గురించి చెప్తున్నాడు ఆ సంచిలో సంచి ప్రధానమా సంచిలో ఉన్న మనం ప్రధానమా మనం ఉన్నాం కాబట్టి సంచి మనం లేకపోతే అమ్మమ్మ నా సంచి జాగ్రత్త అరే నువ్వే కొట్టుకుపోతున్నావు నీ సంచి ఏమిట్రా కథ నా సంచి పట్టుకోండి సంచి పట్టుకోండి సంచి వదిలేస్తాం మనం మనం కొట్టుకుపోతున్నప్పుడు లగేజ్ వదిలేస్తాం పారే విసిరేస్తాం బరువు ఎక్కువైంది విసిరేసే అటువంటి సంచి ఇది మనం ప్రధానం మన సంచి కాదు ప్రధానం కానీ సంచే మనం అనుకున్నాం కాబట్టి ఆ సంచి లేకపోతే ఎట్లా అండి సంచినోతి సంచీయతే అందుకనే సంచి పేరు వచ్చింది ఈ పదాలన్నీ మనం మన మనం వాడే తెలుగు భాష కానీ కన్నడ తమిళ ఏ భాష అయినా సరే ఇవన్నీ కూడా ఆధ్యాత్మికానికి దగ్గరగా ఉండే పదాలే వేశారు అక్కడ ముఖ్యమైన వాటికి మాత్రం ఆ పదాలే ఉన్నాయి పేటిక పెట్టి ఈ పదాలన్నీ కూడా అలాగే అటుపెట్టేశారు వాటికి ఇంక తెలుగు పదాలు వెతకలా సంస్కృత పదాలే కొద్ది కొద్దిగా మార్చి పెట్టారు ఇవన్నీ మనకి జీవితాన్ని అర్థం చేయించే పదాలు ఈ పదాలు అప్పుడప్పుడు వాడుతూ ఉంటే మనం కొంచెం ఆధ్యాత్మికంగా మన మనస్సును తిప్పుకుంటాము అని ఒక ఆశ వాళ్ళకి అలా ఇక్కడ శ్రీరాముడు అన్ని రకాలుగాను ఉపమానాలు చెప్తూ ఉదాహరణలు చూపిస్తూ దృష్టాంతాలని చూపిస్తూ మనకి విషయాన్ని అర్థం చేయిస్తున్నాడు అలా వస్తోంది ఇలా పోతోంది ఎక్కువసేపు ఉంటే సంతోషమే ఆ సంతోషమే ఎక్కువసేపు లేనప్పుడు ఏం సంతోషం వచ్చింది అనుకునే లోపల దుఃఖం వచ్చింది అయ్యో దుఃఖం వచ్చింది అనుకునే లోపల లేదులేండి ఇది సరిపోతుంది మళ్ళీ సుఖం వస్తుంది ఇలా ఉయ్యాల ఊగినట్టుగా ఊగుతూ ఉంటే దీనిలో ఏమని నేను సంతోషాన్ని సుఖాన్ని చూసేది అని అంటాడు శ్రీరాముడు అందుకనే ఈ శరీరాన్ని ఒక వృక్షంతో వర్ణన చేసి చెప్తాడు ఇక్కడ ఆగమాపాయిన నిత్యం దంత కేసరశాలిన ఈ వృక్షంలో ఈ దంతాలు ఈ జుట్టు ఈ నఖాలు గోళ్ళు అనేవి వచ్చి వచ్చిపోతున్నాయి కదా ఈ వచ్చిపోయేవే ఇక్కడ కేసరాలు అని ఈ వృక్షాన్ని వర్ణన చేయటం ప్రారంభం చేస్తాడు ఇక ఈ నవ్వు ఉందే ఈ నవ్వే ఆ పుష్పానికి వచ్చిన పూలు ఆ పూలతో అబ్బా ఎంత బాగుందండి ఈ చెట్టు అని అంటాం అప్పటి వరకు ఎండిపోయిన చెట్టు వసంత ఋతువు రాగానే బాగా చిగురిస్తుంది దానికి పూలు పోయటం ప్రారంభిస్తుంది ఆ ఎంత అద్భుతంగా ఉంది అని ఈ శరీరంలో ఏదైనా ఒక మంచి లక్షణం మంచి గుణం ఇచ్చాడు భగవంతుడు అంటే నవ్వు అందుకే నవ్వుతూ ఉండాలి నవ్వు నవ్వు నవ్వు అంట నవ్వు అంటే రెండు నవ్వు అంటే క్రియాపదం కూడా నవ్వరా అని నవ్వు అంటే మన స్మైల్ అని స్మైల్ అంటే నవ్వుతూ ఉండాలి అని మనకు చెప్పడం కోసం నవ్వుని అభ్యాసం చేసుకోవాలి అదే మనస్సుతో నవ్వితే ఇంకా బాగుంటుంది ముఖంతో కాకుండా మనస్సుతో నవ్వితే ఇంకా అద్భుతంగా ఉంటుంది పళ్ళు బయటపెట్టి నవ్వటం మంచిదే సంతోషం అది కూడా అభ్యాసం చేసుకోవాలి దాంతోపాటుగా మనస్సు కూడా నవ్వుతూ ఆహ్లాదంగా ఆనందంగా ఉత్సాహంగా ఉండాలి అది చాలా అవసరం అలా వికాసిత స్మిత పుష్పేణ వికాస స్మిత పుష్పేణ దానికి ఆ నవ్వే ఆ శరీరానికి ఆ శరీరం అనే వృక్షానికి పుష్పాలు ఇక ప్రతి క్షణము దాంతో అలంకారం చేస్తున్నాం మనం దాంతో అలంకారం చేస్తూ ఈ శరీరాన్ని అట్లా అట్లా అట్లా సాగించేస్తున్నాం ఈ దేహ వృక్షాన్ని అట్లా పోషణ చేసేస్తున్నాం ప్రతిక్షణం అలంకృత ఇక భుజాలే దేనికి శాఖలు కొమ్మలు ఘన స్కంధ స్కంధ అంటే ఆ పెరిగి నించున్న మాను ఆ మాను కావాలి కదా శరీరానికి ఆ మాన్ అదే ఘనస్కంధ ద్విజస్తంభ శుభస్థితి అంటే ఆ పళ్ళని వర్ణన చేస్తూ ద్విజ అంటే రెండు అర్థాలు పక్షి అనే అర్థం కూడా ఉంది పక్షులన్నీ వచ్చి కూర్చుని హాయిగా ఆనందంగా రాత్రిపూట ఉంటున్నాయి మొన్న మేకదాటికి వెళ్ళాం వెళ్ళినప్పుడు వేలాది పక్షులు చిలుకలు వచ్చి ఆశ్రమంలో ఒక పెద్ద చెట్టు ఉంది ఎక్కడి నుంచి వస్తున్నాయి వస్తూనే వస్తూనే వస్తూనే ఉన్నాయి మధ్యలో కొన్ని వేరే వేరే చెట్ల మీద హాల్ట్ చేస్తాయి ఇవి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఇవి వస్తాయి అట్లా కొన్ని వేల పక్షులు నల్లగా ఉంది చెట్టు అది దాని ఆకులన్నీ కూడా అలా ఉన్నాయి ఇవన్నీ చేరుకోగానే ఆకుపచ్చ చెట్టు అయిపోయింది అది ఈ చిలుకలు రామచిలుకలన్నీ చేరుకుని ఆకుపచ్చగా మారిపోయింది అది దాని వీడియో కూడా తీయించామన రాము వాళ్ళు తీశారు అట్లా ఈ వృక్షాలు వచ్చి ఆ పక్షులు వచ్చి చేరినట్టుగా ఈ చెట్టు మీద ఈ పళ్ళన్నీ వచ్చి చేరుతున్నాయి అట్లా ఈ వృక్షాన్ని వర్ణన చేయాలి లోచనాలి బిలాక్రాంత ఇక్కడ ఈ కళ్ళు అనే రంధ్రాల నుంచి ఆ తుమ్మెదలు వెళ్ళి చేరుతున్నాయి తుమ్మెదలంటే బయట ఉండే విషయాలన్నీ కూడా ఈ కళ్ళు అనే ఆ రంధ్రాల నుంచి వెళ్ళి చేరుతున్నాయి దానికి కళ్ళు ఉంటాయి కదా చెట్లకి అక్కడక్కడ చూశారు కదా కడప చాలా పాత వృక్షం అయితే దానికి కళ్ళు అంటారు వాటిని చిన్న చిన్న రంధ్రాల్లాగా ఉంటాయి చెట్టు కళ్ళు అంటారు అందుకే చెట్టు కూడా చూస్తుంది జాగ్రత్తగా ఉండాలి ఎవరు చూడరు అందరూ చూస్తారు అందరూ లోకంలో సాక్షులే మనకి రెడీగా ఉంటారు పిలిచేస్తాడు చెట్టును పిలుస్తాడు ఏమిటి ఏం చేశాడు వీడు చెట్టు సాక్షి చెప్పేస్తుంది అందుకనే మొత్తం ప్రపంచంలో అన్ని రకాలుగాను వ్యాపించి మన అంతర్యామి అంతఃసాక్షి పరమాత్మ మనం చేసే ప్రతి కర్మని చూస్తోంది అని ఎప్పటికీ ఆలోచన చేస్తూ ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి శిరపీఠ బృహత్ ఫల ఇంకా చెట్టుకి ఫలం కావాలి కదా ఏమిటి ఫలం అని అంటే ఈ తలే ఫలం పెద్ద పండు ఈ పండు కాసింది ఇక్కడ దేనికి అటువంటి బృహత్ ఫల ఈ వృక్షమనే ఈ దేహమనే వృక్షానికి శ్రవదంతరసగ్రస్త శ్రవ అంటే చెవులు ఈ చెవులనే అక్కడ ఈ మరకుటుక అంటారు దాన్ని వడ్రంగి పక్షి ఈ వడ్రంగి పక్షి టుక్ టుక్ టుక్ టుక్ టుక్ శబ్దం చేస్తూనే ఉంటుంది దానికి ఆయాసం అలుపు అనేది లేదు దానికి కొడుతూనే ఉంటుంది ఎటువంటి చెట్టు అయినా సరే సులభంగా దానికి రంధ్రం పడేదైనా సరే లేదా చాలా కష్టమైందే సరే మొత్తానికి కొడుతూనే ఉంటుంది ఆ శబ్దం అడవిలో వినిపిస్తూ ఉంటుంది అలా ఈ చెవులు అనే వడ్రంగి పక్షి అక్కడ టుక్కు టుక్కు టుక్ టుక్ ఎప్పుడూ శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి అమ్మా చాలు అయినా లోపల చెవులు మూసుకున్నా లోపల నుంచే శబ్దం బయట నుంచే శబ్దం ఉందండి చెవులు పత్తి పెట్టేసుకున్నాం లోపల నుంచే శబ్దం ఇలా శబ్దం చేసే గుణం ఈ చెట్టుకి ఉంది అలా వడ్రంగి పక్షి శబ్దం చేసినట్టుగా ఈ చెవులు ఉన్నాయి అలాగే చేతులు కాళ్ళు అనే చిగురాకులు దీనికి ఉన్నాయి ఈ చేతులు కాళ్ళకున్న వేళ్ళు చిగురాకుల్లాగా కనిపిస్తూ ఉన్నాయి గుల్మ అంటే అక్కడక్కడ మెట్లలాగా ఉంటాయి చెట్టు కొద్దిగా మనకి కీళ్ళలాగా ఆ చెట్టు కూడా కీళ్ళు వచ్చి ఉంటాయి అలా ఉంది ఇది ఈ కీళ్ళన్నీ కూడా ఆ చెట్టుకున్న మెట్లలాగా ఉన్నాయి అంతేనా గుల్మ అంటే రోగం అనే అర్థం కూడా ఉంది రోగాలు వస్తూ ఉంటాయి ఈ శరీరానికి దేహం అనే వృక్షానికి కార్య సంఘాత దీంతో అనేక వ్యాపారాలు వ్యవహారాలు చేస్తారు అలాగే ఈ దేహం అనే వృక్షం కూడా ఎన్నో వ్యవహారాలకి కారణమవుతోంది ఇక్కడ వచ్చి రెండు ప్రధానమైన ముఖ్యమైన పక్షులు చేరుకున్నాయి జీవ ఈశ్వర అనే రెండు పక్షులు చేరుకున్నాయి ఒక పక్షి తినకుండా ఉంది ఒక పక్షి తింటూ ఉంది ఒక పక్షికి ఎంత తిన్నా తృప్తి లేదు ఒక పక్షి ఏమీ చేయకుండా అట్లా ఉంది అని వర్ణన చేస్తుంది ఉపనిషత్తు దాన్నే ఇక్కడ కూడా చెప్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు మనం విహంగమ కృతాస్పద సచ్ఛాయ ఇక చెట్టుకి నీడ కావాలి కదా దీనికి కూడా చాలా అద్భుతమైన నీడ ఉంది ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకమైన నీడ వస్తూ ఉంటుంది ఈ శరీరానికి అటువంటి శరీర వృక్షం ఇది జీవపాంత గణాస్పద జీవుడనే యాత్రికుడికి ఇది ఆశ్రయస్థానమైంది వాడు అట్లా నడిచి వెళ్తూ వెళ్తూ వెళ్తూ వెళ్తూ మన శరీరం అనే ఒక చెట్టుని చూపించాడు భగవంతుడు మనుష్య శరీరం అనే చెట్టుని చూపించాడు పోరా అక్కడ విశ్రాంతి తీసుకురాని ఇటువంటి విశ్రాంతి మరే శరీరంలోనూ రాదు అని శాస్త్రాలు చెప్తాయి అలా విశ్రాంతి తీసుకోవడానికి పంపించాడు ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి బ్రహ్మజ్ఞానంలో ఆత్మజ్ఞానంలో పరమ విశ్రాంతిని తీసుకోమని ఈ శరీరాన్ని ఇచ్చాడు లేకపోతే ఈ శరీరం వ్యర్థమైపోతుంది చెట్టు అక్కడ ఉంది నువ్వు పోయి ఎండలో పడుకుంటే ప్రయోజనం లేదు చెట్టు కింద వెళ్ళి పడుకోవాలి కదా అలాగే జీవ పాంథ గణాస్పద వచ్చి జీవులు ఈ దేహ వృక్షంలో ఉంటూ ఉన్నారు దీనిలో చేరుతూ ఉన్నారు వాళ్ళకందరికీ కూడా ఆశ్రయాన్ని ఇస్తోంది ఈ దేహ వృక్షం దీనికి ఎవరి మీద ప్రేమ ఎవరి మీద ద్వేషం ఎవరు నావాడు ఎవరు పరాయివాడు అందరూ ఒకటే దాని పని అది చేసుకుని పోతూ ఉంటుంది అంతే ఇటువంటి శరీరంలో శ్రద్ధ ఏమిటి అశ్రద్ధ ఏమిటి అంటాడు అంటే నాకు శ్రద్ధ లేదు అశ్రద్ధ లేదు దీన్ని పూజను చేయను అలాగని అవమానం చేసి శిక్షించను దీనికి ఎంత కావాలో అంత పోషణ అంతే అలా ఈ దేహం అనే వృక్షాన్ని వర్ణన చేసి శ్రీరాముడు అద్భుతమైన మాట ఒకటి చెప్తాడు ఇవన్నీ దివ్యమైన మాటలే కానీ చాలా ముఖ్యమైనది ఈ సర్గలో చాలా ముఖ్యమైనది ఈ దేహమనే ఆ నావని పడవని భగవంతుడు మనకిచ్చాడు ఎందుకని ఇచ్చాడు దాటరా అని ఇచ్చాడు దాటరా అని ఒక్కసారి ఇవ్వలేదు మాటిమాటికి ఇస్తున్నాడు మాటిమాటికి శరీరాన్ని ఇస్తున్నాడు ఒక శరీరం నుంచి ఇంకొక శరీరం ఇంకొక శరీరం నుంచి ఇంకో శరీరం అలా అలా అలా అలా శరీరాలు మారి మారి మారి ఏదో మంచి జ్ఞానం మంచి కర్మ సత్కర్మ చేసే ఒక శరీరానికి వచ్చి పడ్డాం మనం నా ఇంటికి వచ్చి పడ్డాం పడి అక్కడ సత్కర్మ చేయకుండా అక్కడ జ్ఞానాన్ని సంపాదన చేయకుండా ఉంటే ఆ పడవ కూడా వ్యర్థమైపోతుంది ఆ పడవలో కూడా నువ్వు సరిగ్గా ప్రయాణం చేయకపోతే పడవలో ఎక్కావు తోలాలి దాన్ని నడపాలి సద్గురువుకి దాన్ని అప్పచెప్పాలి ఆ పడవ ముందుకు కదలాలి పడవకి తాడు కట్టేసి దాన్ని ఇంకా తీరం నుంచి విడిపించకుండా ఉంటే పడవ ఎలా నడుస్తుంది పడవ నడవాలి నడిచిన తర్వాత మళ్ళీ పడవలో ఉండకూడదు మనం పడవ నుంచి దిగేస్తాం ఎందుకు యాత్ర అయిపోయింది అలా ఈ పడవనిచ్చాడు భగవంతుడు మనకి దాటడం కోసం గృహీతాయాం పునఃపున మళ్ళీ మళ్ళీ తీసుకున్న ఈ శరీరంలో దేహలత దేహలత అనే శరీరం దేహలత అనే పడవ ఈ పడవలో ఎవరికి కస్యస్యాద్ ఆత్మభావన దీనిలో ఆత్మభావన ఎవరికి ఉంటుంది దీన్ని ఆత్మ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా అజ్ఞానులు ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో ఉంటాడు అంటే రాముడి లెవెల్కి అది బాగుంటుంది కానీ మన స్థితిలో చూస్తే ఏమో ఏంటి రాముడు ఇట్లా అంటున్నాడు శరీరమే మనం కదా అని అనుకుంటాం కానీ ఆలోచన చేస్తే శరీరం మనం కాదు శరీరంలో ఉన్నది మనం అని తెలుస్తుంది శరీరం మనం ఇంట్లో ఉన్నాం ఇల్లు మనం కాదు ఇంట్లో ఉన్నాం మనం ఆ ఇంట్లో విశ్రాంతి కోసం వచ్చామంతే అలా విశ్రాంతికి ఉపయోగపడుతోంది ఇది ఎక్కడ విశ్రాంతి ఆత్మఛాయలో విశ్రాంతి ఆత్మ అనే నీడలో విశ్రాంతి కోసం ఈ శరీరం ఉపయోగపడుతుంది కస్యస్యాత్ ఆత్మభావన ఎవరికి ఆత్మభావన ఉంటుంది ఇక్కడ దేహలత కొట్టుకుపోతున్న వాడికి ఒక లత దొరికింది ఒక తీగ దొరికింది తీగను కూడా పట్టుకుంటాడు అమ్మో ఇది నన్ను బయట పడేస్తుందేమో అని ఒక గడ్డి దాన్ని కూడా పట్టుకుంటాడు ఇది నన్ను బయట పడేస్తుందేమో ఒక కర్ర పుల్ల దాన్ని పట్టుకుంటాడు ఒక పెద్ద కట్టె దాన్ని కూడా పట్టుకుంటాడు పట్టుకుని దాంతో కష్టంగా అలా తేలి తేలి తేలి మొత్తానికి దాటిన తర్వాత అయిపోయింది ఇంకా దాన్ని వదిలేస్తాడు అలా ఈ దేహలత మనకు దొరికింది దాటించటానికి దొరికిన పడవ ఇది దీన్ని ఉపయోగించుకోవాలంతేగాని కస్యస్యాద్ ఆత్మభావన ఎవరికి దీంట్లో ఆత్మభావన ఉంటుంది అని శ్రీరాముడు అంటూ ఇక ఈ దేహం అనే ఈ వనం శూన్యమైన వనం అంటాడు ఈ శూన్యమైన వనంలో ఇక్కడ వచ్చాయి రోమాలు ఈ రోమాలే అక్కడ పెరిగిన వృక్షాలు అంటాడు ఇటువంటి దాంట్లో ఎవరు విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఇక్కడ అన్ని గుంటలే పెద్ద పెద్ద గుంటలు తోడిపెట్టేశారు ఎక్కడ పడిపోతామో తెలియదు అటువంటి శూన్యమైన అరణ్యంలో ఎవరికి విశ్వాసం ఉంటుంది ఎవరు నమ్మి నడుస్తారు అంటే వేల సంవత్సరాలు ఉంటామనుకుని పాపాలు చేయొద్దు అని అర్థం వేల ఏళ్ళు ఉంటాము మనమేదో ఇట్లాగే బతికిపోతాము కొంతమంది రాక్షసులు చేశారే అలా ఆ పొరపాటు చేయొద్దు అని సమాజానికి ఎంత ఉపయోగం ఇది బహుకర్తం బహుకర్త సమాకులే అక్కడక్కడ గుంటలు ఎక్కడ పడిపోతామో తెలియదు ఇదే కదా అన్నిటికీ కారణం అన్ని పాపాలకి అన్ని అనర్థాలకి కారణం ఇదే కదా మన శరీరం ఇట్లాగే శాశ్వతంగా ఉండిపోతుంది అనుకుని కదా దోషాలు చేస్తాం మనం మరి సమాజానికి ఎంత అవసరం అది ఈ మాట అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటే ఏమిరా వేల సంవత్సరాలు ఉండేవాడివి కాదు నువ్వు స్వామిజీ ఎప్పుడు వాడతారు ఆ పదం మనం ఎవరో వేల సంవత్సరాలు ఉండేవాళ్ళం కాదు అని ఆ మాట గుర్తుపెట్టుకోవాలి మనం వేల ఏళ్ళు ఉండటానికి రాలేదు మనం మన పేరు ఉంటుంది మన పేరు ఉండేట్టుగా చేసి వెళ్ళాలి అంత సాధన చేయాలి రావణాసురుడి పేరు కూడా ఉంది లేకపోతే రామాయణం లేదు కానీ రావణాసురుడిని ఎట్లా చూస్తాం రాముడి పేరు ఉంది రాముడిని ఎట్లా చూస్తాం రాముడిలాగా మన పేరు విడిచిపెట్టి వెళ్ళాలి రావణాసురుడిలాగా కాదు దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు రామనామంలాగా శాశ్వతం అయిపోవాలి మన నామం అది లేకపోయినా పర్వాలేదండి దానికోసం తాపత్రయం కూడా పడాల్సిన పని లేదు మనం జన్మించాం పుట్టాం ఎందుకు పుట్టాం దాన్ని మనకిక్కడ అర్థం చేసి చెప్తున్నాడు అందరూ మళ్ళీ కీర్తి సంపాదించడానికి అదో పెద్ద తాపత్రయం అది వస్తుంది ఎందుకంటే మనం పుట్టకముందే కీర్తి మనకన్నా ముందే వచ్చి ఉంటుందిట కీర్తిరస్య పూర్వాగచ్చతి జనతామాయత ఆయత జనతాం రాబోయే పుట్టబోయే జనానికన్నా ముందు వాళ్ళ కీర్తి వచ్చేసి ఉంటుందిట లోకానికి వాళ్ళ కీర్తి వచ్చింది కాబట్టి వాడు పుట్టాట వాడు వెళ్ళిన తర్వాత కూడా వాడి కీర్తి ఉంటుంది అది రాసిపెట్టి ఎంత వస్తుందో దాన్ని ఎవరు ఆపలేరు అందుకని దానికోసం కూడా తాపత్రయం అవసరం లేదు సాధన కర్మ చేస్తూ ఉండంతే సత్కర్మ చేస్తూ ఉండంతే చూసి చేసేవాడు మంచి పని ఎవరో చూడలేదంటే మంచి పని మానేస్తాడు నేను మంచి పని ఎవరో చూస్తున్నారు అందుకని చేస్తున్నా ఎవరో చూడట్లేదు మానేస్తాడు ఆ మంచి పని మీద కూడా ద్వేషం వచ్చేస్తుంది ఇన్నేళ్ళు చేసిన మంచి పనిని తిట్టుకుంటాడు ఇలా కూడా చాలామంది అయిపోయారు ఎందుకని ఎవరో చూస్తున్నారు వాళ్ళ కోసం చేస్తూ వాళ్ళ కోసం చేయొద్దు నువ్వు జనం కోసం చేయొద్దు జనార్దనుడి కోసం చేయి సద్గురువు కోసం చేయి ఆయన చూస్తున్నాడు నిరంతరంగా చేయాలని మనస్సు ఉంటే చేయి మంచి పని అంతే గుర్తిస్తే ఏమి గుర్తించకపోతే ఏమి గుర్తించలేదంటే మళ్ళీ తాపత్రయం అది కూడా పొరపాటే అది కూడా చేయకూడదు మనం గుర్తింపు రాలేదంటే అది చాలా పెద్ద తాపత్రయం అయిపోతుంది చేసే ఇంత పనికి ఇంత గుర్తింపు కావాలి అని తాపత్రయపడతారు అది చాలా కష్టమైపోతుంది జీవితం దుర్భరం అయిపోతుంది ఎవరు గుర్తించట్లేదు ఎవరు గుర్తించట్లేదు ఏ పని చేయలేం ఈ చేసిన చిన్న పనే పెద్దగా చెప్పుకుంటూ ఉంటారు సంవత్సరాలు సంవత్సరాలు చెప్పుకుంటూ ఉంటారు అది ఎప్పుడో ఒకసారి పది మందికి అన్నం పెట్టి రోజు చెప్పుకుంటే అది వద్దు నువ్వు రోజు ఒక పిడికిడు ఎవరో బిచ్చగాడికి ఎవరికో పెట్టు కష్టంలో ఉన్నవాడికి నీ వెంట అది ఆ ఊరంతా మాట్లాడుకుంటారు రోజు ఒక బీదవాడికి అన్నం పెడతాడండి రోజు లేదా ఆ పక్షులకి అన్నం పెడతారండి రోజు ఆ పశువులకి అన్నం పెడతారండి ఊరంతా మాట్లాడుకుంటుంది నువ్వేం చేయాల్సిన పని లేదు నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది follow the rest follows the rest నీ మిగతాదంతా నీ వెనకాల తానే వస్తుంది అంతే నువ్వు వెళ్తూ ఉండు వాళ్ళ గురించి ఎందుకు నీ ప్రయాణం నీ దారి నీకు నమ్మకం ఉంది కదా ఇది మంచి దారి అని పో అంతే పోతూ ఉండంతే వీళ్ళు వచ్చారు వాళ్ళది కావాల్సిన వాళ్ళు వస్తారు అక్కర్లేని వాళ్ళు ఎట్లాగూ పోతారు నువ్వు ఎంత పట్టుకున్నా పారిపోతావు ఎత్తుకుని గట్టిగా పట్టుకుని తాడు కట్టుకుని తీసుకెళ్తారన్నా కూడా వాళ్ళు విడిచిపెట్టి పారిపోతారు అటువంటి వాళ్ళ గురించి తాపత్రయం వద్దు అందుకనే ఇక్కడ బహుకర్త సమాకులే తనూరుహాఖ్య తనూరుహా సంఖ్యతరవు విశ్వాసం కోధిగచ్చతి అరే ఆ కాలంలో పదకొండు వేల సంవత్సరాలు బతికాడు శ్రీరాముడు అని దశరథ మహారాజుకి అప్పటికే అరవై వేల సంవత్సరాలు మరి ఆ శరీరం ఎట్లా వాళ్ళు అన్నన్ని ఏళ్ళు బతికారో ఆ లెక్కలేమిటో మనకు అర్థం కాదు మన ఊహకు కూడా అందదు ఒక మనిషి అరవై వేల సంవత్సరాలంటే భయం కూడా అవుతుంది మనకు అరవై వేల సంవత్సరాల ఇదేమిట్రా నాయన అని అనిపిస్తుంది అలా ఎదురుగా కూర్చున్నాడు ఆయన అరవై వేల సంవత్సరాలు బతికినవాడు ఇంకా వశిష్ఠ మహర్షి శాస్త్రపరంగా చూస్తే ఎన్ని యుగాలో తెలియవు ఆయనకి ఆయన ఎప్పుడు పుట్టాడో కూడా ఎవరికి తెలియదు అటువంటి ఆయన ఇటువైపు విశ్వామిత్రుడు వీళ్ళందరినీ చూస్తే ఆయన విశ్వాసం కోధి గచ్చతి అంటాడు అలా ఆ శరీరాన్ని ఎలా నమ్మేది ఈ శరీరం మీద ఏమిటి నమ్మకం ఎవరు రాసిస్తారు దీనికి గ్యారంటీ ఎవరు రాసిస్తారు అని శ్రీరాముడు అంటూ ఇక్కడ ఒక పగిలిపోయిన తబలా డోలక్ మృదంగంలో వెళ్ళి పిల్లి చేరుకున్నట్టుగా నేను చేరుకుపోయాను దీంట్లో బయటపడటం తెలియట్లేదు అంటాడు ఆ డోలకు పగిలిందనుకోండి పగిలినప్పుడు దాని మూతి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది చూశారు కదా కొద్దిగా మాత్రం ఆ ఓపెన్ ఆ రంధ్రం కనిపిస్తూ ఉంటుంది ఇది ఈ పిల్లి దూరటానికి అది సరిపోతుంది ఇది లోపల దూరిపోతుంది దీనికి ఏదో వాసన వస్తుంది లోపల దూరిపోతుంది ఆ డోలకు పగలంగానే అది చర్మంతో చేసింది కదా లోపల ఉన్న చర్మం దానికి ఏవో అంటుకుని ఉంటాయి పురుగులో ఏవో వాటి వాసనకి ఆకర్షణతో లోపల చేరిపోతుంది చేరిపోయిన తర్వాత బయటికి రావటం కుదరదు ఎందుకంటే ఈ డోలక్ పగిలి చర్మం లోపల ఉంది బయటికి రాలేదు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే అది గుచ్చుకుంటూ ఉంటుంది దీనికి లోపలే ఉంటుంది దాన్ని దొర్లిస్తుంది బయటికి రావటానికి దాని కింద పడేస్తుంది నానా అవస్థ డస్ట్బిన్లో చేరుంటాయి కొన్ని నీ కాలం డస్ట్బిన్లు మూతి మూసుకుపోతుంది లోపలికి వెళ్ళిన తర్వాత అదే ఆటో లాక్ అయిపోతుంది అటువంటి డస్ట్బిన్లో చేరిన పిల్లి ఎంత అవస్థ పడుతుందో అలా నేను ఈ పగిలిపోయిన డోలక్లో చేరినట్టుగా దీంట్లో చేరిపోయాను ఈ శరీరం అనే డోలక్లో చేరిపోయాను అని శ్రీరాముడు అంటాడు ఎంత ఉపమానం చెప్పుకుంటాడు తనకి తానే అంటే మనకు అర్థం అవటం కోసం మార్జారవదహం తాత తిష్టామ్యత్ర గతధ్వనవు దీని ఇంక వాయించడానికి ఉపయోగం లేదు ఇది దేనికి ఉపయోగపడదు ఇది ఈ డెవలప్ తీసుకెళ్ళి పడేయటమే లేకపోతే మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవటమే గతధ్వనం దీనికి ఏమి శబ్దానికి కచేరీకి తీసుకెళ్తే తిట్టి పంపిస్తారు అంత సన్మానం కాదు కొట్టి పంపిస్తారు సన్మానం పరకలతో చీపురుతో చేస్తారు అలా అయిపోయిన డోలక్లో చేరిపోయాను నేను మార్జారవధహం ఏం చెప్పను అంటాడు శ్రీరామ్ అటువంటి శరీరం ఇది దీనిలో ఉన్న లక్షణాలు గుణాలవి ఇక సంసారం అనే అరణ్యంలో పెరిగిన వృక్షం ఆ వృక్షాన్ని వర్ణన చేస్తాడు ఆయనకి ఒకసారి వర్ణన చేసి తృప్తి కాలేదు మళ్ళీ ఇంకోసారి చెప్దామని అనిపించింది ఆయన ఇష్టం స్వేచ్ఛ వాల్మీకి మహర్షి మళ్ళీ ఒకసారి వర్ణన చేద్దాం అని అనుకుని ఆ సంసారం అనే అరణ్యంలో పెరిగిన వృక్షం ఇది ఈ వృక్షం మీద చిత్తం అనే మనస్సు అనే కోతి తిరుగుతోంది ఈ చెట్టు మీద మనస్సు అనే కోతి తిరుగుతోంది ఇది చింత మంజరితాకార చింత అనే పూలు పూసాయి దేనికి మంజరితాకార దీర్ఘ దుఃఖ గుణక్షత దీర్ఘ దుఃఖం అనే చదలు దేనికి పట్టాయి ఆ చదలు ఒకసారి పాకటం మొదలు పెడితే దీర్ఘంగా వెళ్ళిపోయి ఉంటాయి బయటికి కనిపించదు లోపలంతా తినేసి ఉంటుంది మట్టి మాత్రం బయటికి కనిపిస్తూ ఉంటుంది అలా ఈ దీర్ఘ దుఃఖం అనేది మనస్సుని శరీరాన్ని తినేస్తుంది చిన్న సమస్య అది దాన్ని పెద్ద చేస్తాం మనం చిన్న అది ఆ చెద వచ్చింది చిన్న చెద పురుగు అప్పుడే దాన్ని క్లీన్ చేసేసేయాలి దాన్ని పెరగనిస్తే మొత్తం పుస్తకాలన్నీ తినేస్తుంది అది ఇంట్లో ఉన్న పుస్తకాలు బట్టలు ఆ మంచాలు అన్నీ ఖాళీ అయిపోతాయి లోపల లోపలే తినేసి ఉంటాయి ఎక్కి కూర్చోగానే కుర్చీ టపక్కన పడిపోతుంది పడుకోగానే మంచం విరిగిపోతుంది ఇలా లోపల లోపల తినే లక్షణం దేనికి ఉంది దీర్ఘ దుఃఖం అది చిన్నదే దాన్ని పెద్ద చేసుకున్నాం మనం అందుకనే దీర్ఘ దుఃఖం అన్నాడు దీర్ఘ దుఃఖ గుణక్షత ఈ చెదలు పోయి దాన్ని తినేస్తున్నాయి ఈ శరీరాన్ని ఏం చెప్పను నేను అంటాడు ఇక తృష్ణ అనే పాము చేరింది ఈ శరీరం అనే వృక్షంలో తృష్ణ అనే పాముది ఇక కోపం అనే కాకి వచ్చి ఈ చెట్టు మీద వాలింది కాకి వాలుతుంది కదా చెట్టు మీద ఏమిటా కాకి అంటే కోపం అనే కాకి వాలింది అంటాడు ఈ కోపం అనే కాకి వాలి కావ్ క్యావ్ క్యావ్ శబ్దం చేస్తూనే ఉంది అచ్చేయి అంటాం మనం వినలేక అది పోనీ వినేందుకు చాలా శ్రావ్యంగా ఉంది అంటే పర్వాలేదు కోకిల అదేమైనా కాదు ఈ కోపం వచ్చి కాకిలాగా అరిపిస్తుంది మనతో ఏమీ శాంతి లేదు మనకి శాంతి లేదు మన చుట్టూ ఉన్న వాళ్ళకి శాంతి లేదు కోపం అనే కాకి వచ్చి ఈ వృక్షం మీద వాలింది సత్యం అది కోపాన్ని కూర్చోబెట్టాం మనం కోకిలను కూర్చోబెట్టలా కాకిని కూర్చోబెట్టాం చిలుకని కూర్చోబెట్టలేదు హంసని కూర్చోబెట్టలేదు దాన్ని తరిమే ప్రయత్నం చేయాలి కాకుల్ని తరిమినట్టుగా దీన్ని తరిమే ప్రయత్నం చేయాలి కోపాన్ని లేకపోతే చాలా కష్టమైపోతుంది అది మాత్రమే కాదు ఇంతకుముందు చెప్పినట్టుగానే నవ్వు అనే పుష్పం నవ్వు అనే పుష్పం ఉంది ఈ చెట్టుకి అప్పుడప్పుడు ఆ పుష్పం పూస్తూ ఉండాలి అప్పుడే ఈ చెట్టుకి అందం లేకపోతే చెట్టు ఏమిటండి ఇలా ఉంది ఎండిపోయింది దీనికి పుష్పాలే లేవు ఫలాలేవో తిడతారు వసంత ఋతు వచ్చినప్పుడు వికసించినట్టుగా స్మిత పుష్పోద్గమ శ్రీమాన్ దానివల్ల దీనికి శోభ ఈ శరీరం అనే చెట్టుకి నవ్వు వల్లే శోభ తప్పించి వేరే దేంతోనూ శోభ లేదు ఆ నవ్వు ఉంటే ముఖం ఎంత అసహ్యంగా ఉన్నా సరే మారిపోతుంది ఆ నవ్వుతో ముఖాన్ని మార్చేసేయచ్చు నవ్వు లేకపోతే ఎంత అందంగా ఉన్నా కూడా ఏమిటి ముఖం ఇట్లా పెట్టుకున్నాడు ఒక నవ్వటం తెలియదు ఎంత కష్టపడి నవ్వించినా కూడా నవ్వట్లేదు అలా ముఖంతో నవ్వటము మనస్సుతో నవ్వటం స్మిత పుష్పోద్గమ శ్రీమాన్ దాంతో శోభ వస్తుంది దీనికి ఇక ఫలాలు కావాలి కదా చెట్టుకి చెట్టుకి ఏం ఫలాలండి ఏ పళ్ళు శుభము అశుభం అనే ఫలాలు దీనికి వస్తున్నాయి ఆ ఫలాల్ని మనం అనుభవిస్తున్నాం శుభం ఒకప్పుడు ఒకప్పుడు అశుభం రెండూ వస్తున్నాయి అటువంటి ఇది సుస్కంధౌ సుస్కంధౌఘ లతాజాల స్కంధాలనే భుజాలనే లతాలు లతలు లతలు అంటే తీగలు ఆ తీగలతో ఉన్నది ఇక ఈ చేతులనే పూలగుత్తితో కూడి ఉన్న ఈ చెట్టు పవనస్పందిత ఈ లోపల గాలి ఆడుతోంది కాబట్టి ఆ ప్రాణశక్తి పనిచేస్తోంది కాబట్టి ఈ చేతులు కాళ్ళు అనే చిగురాకులన్నీ కూడా కదులుతున్నాయి లేకపోతే కదిలేవి కావు నిజంగా కదులుతోంది లోపల ఉన్న ప్రాణశక్తి లోపల ఉన్న ప్రాణవాయువు అందుకనే ప్రాణాయామం చేయాలి అంటారు శరీరం బాగా కదులుతూ మన ఆధీనంలో ఉండాలి అంటే మనం దాని అధీనం కాకుండా ప్రాణాయామం చేయాలి చేస్తే శరీరం మన అధీనంలోకి వస్తుంది శరీరం మన అధీనంలో ఉంటే మనం మనకు కావలసినట్టుగా ఆరోగ్యంగా దానితో సాధన చేయొచ్చు అందుకనే ఇది ఆ పవన స్పందితాశేష స్వాంగావయవ పల్లవ లోపల ఉన్న ప్రాణశక్తి కదలటం వల్ల ఈ శరీరం అనే చిగురాకులన్నీ కూడా కదులుతూ ఉన్నాయి ఇక ఇంద్రియాలనే పక్షులకి ఇది ఆధారమై ఉంది అన్ని పక్షులు వచ్చాయి ఇంద్రియాలనే పక్షులు దాని మీద వాలాయి సుజాను స్తంభ ఉన్నత జాను అంటే ఇక చీలమండ మోకాలు వీటి మీద నించున్న గొప్ప మాన్లాగా ఉంది ఈ శరీరం అని వర్ణన చేస్తూ సరసఛాయయాయుక్త బా దీని నీడ ఏం చెప్తామండి మన శరీరం ఏ గాత్రంలో ఉన్నా కూడా చిన్న పొట్టి శరీరమైనా పొడుగు శరీరమైనా కూడా రకరకాల నీడలు కనిపిస్తున్నాయి దీనికి అలాగే చెట్టు కూడా అంతే చెట్టు సాయంకాలంలో ఒక నీడ పగటిపూట ఒక నీడ మధ్యాహ్నం పూట ఒక నీడ అలా సరసఛాయ విచిత్రంగా ఉంది అలాగే ఇది కూడా సరసఛాయయాయుక్త కామపాంథ నిషేవిత ఇదివరకు జీవ పాంథ గణాస్పద అన్నారు ఇప్పుడు కామపాంథ నిషేవిత కామ కాముడు అనే పాంథ యాత్రికుడు వచ్చి చేరుకున్నాడు ఇక్కడ వాడు చేరుకోవటం వల్ల దీనికి కష్టమైపోయింది కామపాంథ నిషేవిత మూర్ధ సంజనిత దీర్ఘ శిరోరుహ తృణావలి ఆ చెట్టు మీద అక్కడక్కడ చిన్న చిన్న పాచి కట్టి ఆ పాచికి ఆ గడ్డి వచ్చి ఉంటుంది చెట్టు మీదే గడ్డి వచ్చింది చూశారు కదా పెద్ద పెద్ద చెట్లు అరణ్యంలో ఉండే చెట్లు అందుకని అరణ్య వృక్షం అన్నారు అలాగే మన ఆ జుట్టు అదంతా కూడా ఆ దేహ వృక్షానికి వచ్చిన ఆ గడ్డిలో గడ్డి పరకలాగా ఉన్నది ఇక అహంకారం అనే గ్రద్ద వచ్చి దీనికి ఆ చెట్టుకి కొట్టి కొట్టి కొట్టి గూడు తయారు చేసింది అహంకార గృధ్రకృత కులాయ అహంకారం అనేది వచ్చి కొట్టి ఎవరికీ నష్టం లేదు మనకే నష్టం అహంకారం వల్ల మన అహంకారం మనకే నష్టం అహంకార గృధ్రకృత కులాయ సుషిరోదర ఆ పెద్ద గూడులాగా మన ఉదరం ఉంది విచ్ఛిన్న వాసనాజాల మూలత్వాత్ ఈ వాసనలు ఇప్పటివి కావు ఎప్పటి నుంచి వచ్చాం ఈ బంధుత్వాలు వీళ్ళందరూ ఎలా వస్తారండి మనకి పిల్లలు స్నేహితులు భార్య భర్త ఇవన్నీ ప్రపంచంలో ఎలా వస్తుందండి ఇవన్నీ ప్రీ ప్లాంట్ ఏదో జన్మలో మనం వాసన చేశాం ఏదో జన్మలో ఆలోచన చేశాం ఆ జన్మకు అనుగుణంగా వాళ్ళు ఎలాగైతే వాసన చేశారో వాళ్ళు ఎలాగైతే భావన చేశారో వాళ్ళు ఏవైతే ఆశలు కలిగి ఉన్నారో దానికి తగ్గట్టుగా అందరూ వచ్చి ఒక చోట చేరుతున్నారు భార్య భర్త పిల్లలు స్నేహితులు ఒకే రకమైన ఆలోచన ఉన్న వాళ్ళందరినీ ఒక చోటికి చేరుస్తున్నారు వీళ్ళలో మిత్రత్వమా వీళ్ళలో శత్రుత్వమా ఇవన్నీ కూడా వాళ్ళు జీవులే కదా అక్కడ ఉన్నవి కూడా వాళ్ళందరూ కూడా ఒక చోటికి చేరుతున్నారు అంటే మన వాసన మన ఆలోచన వాళ్ళ వాసన వాళ్ళ ఆలోచన ఇవన్నీ కలిసి ఒక పెద్ద ఫ్యామిలీ ఒక పెద్ద కుటుంబం తయారైపోతుంది అలా అందరినీ కూడా ఒక చోటికి చేర్చాడు ఇవి చాలా లోపలికి వెళ్ళిపోయిన వేళ్లలాగా ఉన్నాయి ఆ వేరు ఎలాగైతే దాన్ని వెతకలేమో మనం మూలత్వ దుర్లభాకృతి చాలా దుర్లభమైన దాన్ని పట్టుకోవటమే ఎటు వెళ్ళిందో దాన్ని పట్టుకోవటమే చాలా కష్టంగా ఉంది ఆ వేళ్ళు వచ్చి ఇళ్ళనే కదిలి చేస్తుంటాయి ఇళ్ళు కూలిపోయేలాగా చేస్తుంటాయి అంత పెద్దగా పెరిగిపోతాయి అలా ఈ వాసనలు అనేవి మనం ఎందుకైతే చేరామో దాన్నే కూల్చేసే ప్రయత్నం చేస్తున్నాయి అలా ఈ దేహవృక్షం పెరిగిపోయింది వ్యాయామ విరస కాయప్లక్ష అయం నా సుఖాయమే ఇది బాగా దీర్ఘంగా వ్యాపించి ఉన్నది దీని కొమ్మలు ఎటుపోయాయి ఎటు మొదలయ్యాయి చెప్పటమే కష్టంగా ఉంది అలాగే మీ శరీరం కూడా ఈ శరీరంలో ఉన్న ఈ వ్యాపారాలు వ్యాయామం మనం చేసే శ్రమ ఇదంతా కూడా వ్యాపించి ఉన్నది కాయప్లక్ష నా సుఖాయమే దీనిలో నాకు సుఖం కనిపించట్లేదు అంటాడు శ్రీరాముడు ఇంత వర్ణన చేసింది ఎందుకని అంటే ఇందులో నాకు సుఖం కనిపించట్లేదు అని శ్రీరాముడి మాట తర్వాత ఇక కలేవరమహంకార గృహస్థస్య మహాగృహం ఇది గృహస్థు ఒక గృహస్థునాడు ఇంట్లో ఎవరు గృహస్థు అహంకారం అనే గృహస్థు వాడే యజమాని దీనికి ఆ అహంకారం అనే గృహస్థు యజమాని ఇంట్లో చేరుకుని ఉన్నాడు కాబట్టి ఇది లుఠతో పడి పొర్లని లేదా విడిచిపెట్టి పోని నాకేమిటి దీంతో అంటాడు ఈ అహంకారాన్ని గురించి చింత లేదు ఈ దేహ గురించి నాకు చింత లేదు అని అంటూ ఇక పదహారు శ్లోకాల్లో దేహం అనే గృహాన్ని దేహం అనే ఇంటిని వర్ణన చేస్తాడు దేహం అనేది ఇల్లులాగా ఎలా ఉంది ఈ ఇంటిని ఎలా చూడాలి ఎలా చూస్తున్నాం ఎలా కాపాడుకోవాలి ఎలా పాడు చేసుకుంటున్నాం అనేది వర్ణన చేస్తాడు శ్రీరాముడు అద్భుతమైన వర్ణన అందులో మొదటి శ్లోకంగా ఇక్కడ ఈ ఇంట్లో వారసగా పశువుల్ని కట్టేశారు గృహవర్ణన చేస్తున్నాడు ప్రారంభించాడు అనగానే పశు సంరక్షణ గురించి చెప్పాడు మనకి అంటే గృహంలో గోవులు ఉండటం లేదా ఒక గృహస్థు గోవుని రక్షణ చేయడం చాలా ప్రధానం చాలా ముఖ్యం ఎక్కడైనా గోశాల ఉందనుకోండి తీసుకెళ్ళి గోశాలకి ఆహారం ఇచ్చారండి వారానికి ఒకసారో నెలకు ఒకసారో చాలామంది ముస్లిమ్స్ ఆ పని చేస్తున్నారు కానీ మన వాళ్ళందరూ మరిచిపోతున్నారు అది చాలా తప్పది అలా ఇల్లు అనగానే అక్కడ వరుసగా పశువుల్ని కట్టేసి ఉంటారు ఇళ్లలోనే పశువులు కట్టేస్తారు కొన్ని చోట్ల రాయలసీమ అటు ప్రాంతంలో మీరు చూస్తే గోవులు ఇంట్లోనే ఉంటాయి బయట కట్టరు వాళ్ళు ఏమండి ఇంట్లో కట్టేసుకున్నారంటే జయలక్ష్మి మాత ఇల్లు చూసారా మీరు బొమ్మేపర్తిలో జయలక్ష్మిపురంలో అక్కడ పశువులు కట్టేయడానికి ఒక పక్క ఉన్నదే చిన్న ఇల్లు అది ఒక రూము ఒక పూజా గది ఆ రూమ్లోనే వంటిల్లు ఒక హాల్ ఆ హాల్లో ఈ సగభాగం వాళ్ళు ఉండటానికి పెట్టుకున్నారు ఆ సగభాగం గోవులు కట్టేయటానికి మధ్యలో ఒక పెద్ద వసారలాగా ఉంటుంది ఎందుకని గోవులు కట్టేయటానికి అది ఇంట్లోనే గోవులు కట్టేసుకున్నారు వాళ్ళు వాళ్ళకేం దోమలు తాపత్రయం లేదు గోవు ముఖ్యం అంతే గోమాత అంతే ఇంట్లోనే పోషణ చేశారు ఈ పద్ధతి వెనక ఈ పద్ధతి ఉండేది గోవుల్ని చూస్తూ ఇంటికి వెళ్ళేవాళ్ళు అలా ఆ ఇంట్లో వరుసగా గోవుల్ని కట్టేసినట్టుగా ఈ ఇంద్రియాల్ని ఆ శరీరంలో ఆ గృహంలో ఆ ఇంటిలో పెట్టేశాడు దేహం అనే ఇంటిలో పెట్టేశాడు వలతృష్ణా గృహాంగనం అక్కడ ఆ ఇంట్లో గృహిణి అటు ఇటు హడావిడిగా తిరుగుతూ ఉంటేనే కదా ఇల్లు అది లేకపోతే అయ్యో పాప ఆమెకు ఆరోగ్యం బాగాలేక మంచం ఎక్కింది అంటే ఏ శోభ ఉంటుంది దానికి అలా తిరుగుతూ ఉండాలి కదా అంటే ఇది దేహగృహం సామాన్యమైంది కాదు కదా ఇక్కడ తృష్ణ అనే ఇంటి యజమానురాలు తిరుగుతుంది ఆవిడ హడావిడి చేస్తుంది లోపల ఆవిడ హడావిడి చేయటం వల్ల ఈ దేహగ్రహం అంతా కూడా మనకు పనికి రాకుండా అయిపోతుంది కానీ అలా తృష్ణ చేరకుండా ఉండాల్సింది ఇక ఇల్లు అంటే ముగ్గులు వేయాలి కదా ఏం ముగ్గులు వేశారు రాగరంజిత సర్వాంగం నాకు ఉపయోగపడుతున్నాడా నాకు ఇష్టమైన వాడా వాడి విషయంలో విపరీతమైన ప్రేమ ఆ విపరీతమైన ప్రేమ అనే ముగ్గుల్ని వేసి మనం దాంట్లో మళ్ళీ ఇరుక్కుపోతున్నాం దాని నుంచి బయటికి రాలేకపోతున్నాం రాగరంజిత సర్వాంగం ఇటువంటి నేష్టం దేహగృహం మమ ఇటువంటి దేహం అనే ఇల్లు నాకు ఇష్టం కావట్లేదు అంటాడు ఏమవ్వాల్సింది ఇక్కడ అంటే మనం చేసే సత్కర్మలు మనం చేసే సాధన ఇవన్నీ కూడా పశువులుగా కట్టేసి ఉంటే బాగుండేది ఇంద్రియాలు మాత్రమే కాకుండా అవన్నీ పశువులుగా ఉంటే బాగుండేది లోపల ఆ తృష్ణ కాకుండా భక్తి తిరుగుతూ ఉంటే బాగుండేది కృష్ణ తిరుగుతూ ఉంటే బాగుండేది ద్రౌపది మాతకి కృష్ణ అని పేరు శ్రీకృష్ణుడికి కృష్ణ అని పేరు అంటే ఆవిడ అంత భక్తురాలు అని తృష్ణ కాకుండా కృష్ణ తిరుగుతూ ఉంటే బాగుండేది ఈ ఇంట్లో ఆనందంగా ఉండేది రాగరంజిత సర్వాంగ్ ఈ రాగం కాకుండా సామాన్యమైన ఈ బంధం కాకుండా భక్తి బంధం ఉంటే ప్రేమ భక్తి బంధం ఉంటే చాలా బాగుండేది దాన్నే ముగ్గులుగా వేస్తే బాగుండేది అప్పుడు ఈ శరీరం ఇష్టమయ్యేదే కానీ దీనిలో ఆ స్వభావం లేదు కాబట్టి ఈ శరీరం అనే ఇల్లు నాకు ఇష్టం కావట్లేదు అంటాడు శ్రీరాముడు అని ఇంకా ముందు పదిహేను శ్లోకాల్లో ఆ దేహగృహాన్ని వర్ణన చేస్తాడు అద్భుతమైన యోగ వాసిష్టం ఏ విషయాన్ని పట్టుకున్నా కూడా త్వరగా విడిచిపెట్టరు ఆ విషయం సంపూర్ణంగా మన మనస్సుకి వెళ్ళాలి వెళ్ళి ఏదో రకంగా మన మనస్సులో నిలవాలి నిలిచి దాని మీద మనం భావన చేయాలి భావన చేస్తే అనుభవం కలగాలి అలా అంత మనకి ఉపకారం చేసే విధానంగా రచన చేసిన యోగ వాసిష్టం అది అందులో పద్దెనిమిదవ సర్గ ఇంకా చాలా పెద్ద సర్గ ఇది నేను రేపు చెప్పుకుందామని చెప్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త ఓం శాంతి శాంతి శాంతి